సరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వన్మోకిసాదనం శ్రీమహాగణాధిపతయే నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ఆత్మస్వరూప బంధుగణ మనము ఉదయం సెషన్లో చూసుకున్నాము కానీ అయితే నా నమస్కారం కానీ చూడండి రైతాల పుస్తకాలు అంతా కూడా పుస్తకం అలా పుస్తకం వేస్తారు పుస్తకం ఉదయం చూసి ఉన్నాము ఉత్తరాదేవి యొక్క గర్భంలో ఉన్నటువంటి పరీక్షక్తిపై అశ్వత్థానం బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రము అడ్డు వేసి ఆ పరీక్షిత యొక్క ప్రాణాన్ని కాపాడతాడు అంతేకాకుండా అపాండవమిదము కట్టుకుంది అంటే ఈ జగత్తులో పాండవ వంశం అనేది లేకుండా నశనం చేయాలి అనే భయంకరమైన సంకల్పంతో అశ్వత్థాన్ని ప్రయోగించినటువంటి ఆ దారుణ అస్త్రాన్ని శ్రీకృష్ణ భగవానుడు తన వైష్ణవ తేజస్సుతో నిర్వీర్యం చేసి ఆ వంశాన్ని రక్షిస్తారు ఇలా ఒకసారి కాదు రక్షిస్తారు ఈ పాండవులని ఆయన పాండవులను రక్షించడం కోసమే అవతరించారా అన్నట్టుగా అనేక పర్యాయములు వాళ్ళని రక్షించి ఉన్నాడు మళ్ళీ ఇంకోసారి రక్షిస్తే ఆ కుంతీదేవి ఆ ఆనందాన్ని పట్టలేక కృతజ్ఞత భావంతో శ్రీకృష్ణుని స్థుతించుకున్నది కుంతి స్థుతి నమస్యే పురుషం సాధ్యమీశ్వరం ప్రభుత్వం అలక్ష్యం సర్వభూతానామంతర్బహిరవస్థితం శ్రీకృష్ణ నీవు ఆది పురుషుడని ఆది పురుషుడు అంటే చూడండి ఈ జగత్తు కంతకి కారణమేది అని శాస్త్రంలో పెద్ద మీమాంస చేసి ఆ కారణము అఖండము అంటే జగత్తు ఖండఖండాలుగా ఉంటుంది కానీ జగత్ కారణము అఖండము అద్వితీయము కాకుండా థ్యాంక్ యూ అద్వితీయము అనగా జగత్తంతా కూడా ద్వైతముతో అంటే నానాత్వంతో నిండి ఉంటుంది కానీ ఈ జగత్ కారణము అద్వితీయము తర్వాత జగత్తులో జడము చేతనము రెండు కనపడతాయి అంటే ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అనే ఒక విభాగం మనకు కనపడుతూ ఉంటుంది కానీ ఈ జగత్తు ఏ కారణం నుంచి ఉద్భవించినదో ఆ కారణము దానిలో ఇంక ఇన్ని విభాగాలు ఏమి ఉండవు కారణంలో విభాగాలు ఉండవు కార్యంలోనే విభాగాలు ఉంటాయి సో ఆ జగత్ కారణము అది అఖండ అద్వితీయ చైతన్యము అనే అవేర్నెస్ దాని నుండి ఈ జగత్తు ఉద్భవించినది ఆది పురుషుడవు నీవే జగత్కారణమైనటువంటి పూర్ణ చేతనుడవు నీవే వాస్తవంలో నీవు నీ స్వరూపము చేత ఇంద్రియములకు గోచరం కావు అలక్ష్యం సర్వభూతానం కానీ ఇంద్రియములకు కాన రాకుండాను అంతర్బహిరవస్థితం లోపల బయట కూడా నీవే నిండి ఉన్నావు లోపల చైతన్యం రూపంగా ప్రాణశక్తి రూపంగా జఠరాగ్ని రూపంగా ఇన్ని రూపాలుగా లోపల నీ ఉన్నావు బయట సమస్త ప్రాణులలో క్రియాశక్తి రూపంగా మనసుగైన మళ్ళీ చైతన్యం రూపంగా సో నీవే నింది ఉన్నావు కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ ఆ శ్రీకృష్ణ భగవాను నమస్కారము వసుదేవుని యొక్క కుమారుడు వసుదేవుడు దేవకి వాళ్ళిద్దరి యొక్క గర్భములను జరించి వాళ్ళకి ఎంతో ఆనందము కలిగించి ఆ తర్వాత నంద గోప కుమారాయ పుట్టినది దేవకి వసుదేవుల ఆ గృహములో అయినప్పటికీ పెరిగినది మాత్రం నందుని ఇంట్లో యశోద నందుని యొక్క ఆ సన్నిధిలో పెరిగినాడు పెరిగి గోవులను రక్షించినాడు గోవిందాయ నమో నమ అని ఆ శ్రీకృష్ణుని బాల్యాన్ని ఆమె స్మరించి నమస్కారం చేస్తూ ఇంటిదేవి శ్రీకృష్ణుడు తన దగ్గర సంబంధం కుంతీదేవి యొక్క సోదరుడే వసుదేవుడే సో నమ నాభాయ నమ పంకజ మాదినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంధ్రయే మన వైదిక సాహిత్యంలో వైదిక పౌరాణిక సాహిత్యంలో పద్మములకు చాలా ప్రాధాన్యం ఉన్నది అసలు ఈ పృథివీ మండలం ఏదైతే కలదో దీన్ని పద్మముగా శాస్త్రాలు వర్ణిస్తున్నారు బ్రహ్మగా పద్మ నుంచి పుట్టేయడని ఆ విధంగా దాంట్లో చాలా గొప్ప సింహాంశం అది ఉన్నది సో ఈ పద్మానికి చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నది మీకు తెలుస్తున్నది అంచేతనే అసలు పద్మము యొక్క శోభ ఇంకా బహుశా ప్రపంచంలో వరిదేనికి లేదా అన్నట్లుగా కవులు కానీ లేక వ్యాస మహర్షి కానీ ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారు నీవు పద్మము నాభియందు గలవాడవు పద్మము పద్మముల మాల కలువల మాలను ధరించిన వాడవు పద్మము అంటే నేత్రము గలవాడవు పద్మము వంటి పాదములు గలవారు అని మొత్తం అన్ని పద్మంతో పోలుస్తూ ఉంటారు ఈ విధంగా ఆమె స్థుతిస్తుంది నేను మొత్తం స్థుతంతా చెప్పలేను మీరు గ్రహించగలరు ఏదో అక్కడక్కడ మంచి మంచి శ్లోకాలు మాత్రమే చెప్పి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది విషాన్ మహాగ్నే పురుషాద దర్శనాదసత్సభాయావనవాసృత మృతే మృతే నేక మహారథ ద్రౌణ్యస్రతశ్చాస్మ చూడండి మన జీవితంలో మనం వెనుకకు చూసుకున్నట్లయితే ఎన్నో మంచి టర్న్స్ ఉండి ఉంటాయి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో మనకు ఆ టర్న్ ఆ రకంగా జీవితం మలుపు తిరగబట్టే మనం ఈనాడు ఏదో కొంత సుఖశాంతులతో ఉండగలుగుతున్నాము అనేటువంటి ఆ మలుపులు ప్రతి వాటి జీవితంలో తప్పనిసరిగా ఉంటాయి అలాంటి మలుపులు లేని జీవితం అనేది ఉండదు మనం వెనక్కి తిరిగి ఆలోచించినట్లయితే అటువంటి మలుపులలో మన పురుషకారంతో మనం కార్యాన్ని సాధించినట్లు కాకుండా కేవలము అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే మనకు ఆ మలుపు లభించినది అనే విషయం కూడా మనకి స్పష్టమవుతుంది కొంతమంది అంటారు ఆనాడు నేను ఆ పని చేస్తున్నట్లయితే ఎంతో కష్టపడి ఉండేవాడిని దైవాద్వా ఆ పని చేయలేదు బతికిపోయాను అని అంటారు ఎందుకు చేయలేదు అంటే ఆనాడు సరైన బుద్ధిని ఇచ్చినదెవరు ఆ పరమేశ్వరుడే ఆ బుద్ధిని ఇచ్చి ఉన్నాడు సో చిన్న చిన్న ఘట్టాలకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు జీవితంలో ప్రధానమైన ఘట్టాలలో మనము కృతార్థులమైన సందర్భాలలో కార్యసిద్ధిని పొందిన సందర్భాలన్నింటిలో కూడా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనము ఒకంత ప్రయత్నం చేసినట్లయితే తప్పక గ్రహించగలుగుతాం ఆమె ఆ విధంగా గ్రహించి అంటున్నది సో అదేవిధంగా ఆమె కుంతీదేవి ఆ తన జీవితంలో తమ పాండవుల జీవితంలో ఉన్నటువంటి ఆ ఆ మలుపులను కొన్ని ఏ విధంగా భగవాను అనుగ్రహము తమ ఎందుకు ప్రసరించినది అనే విషయాన్ని ఆమె స్మరిస్తోంది ఆమె ఉంటుంది విషము నుండి అంటే దృపోదనులకు భీములకు దుర్యోధనాలు విషాన్ని విష ప్రయోగం చేసినప్పుడు లక్క ఇంటిలో కాల్చి చంపే ప్రయత్నం చేసినప్పుడు హిడింబాసుడు మొదలైనటువంటి రాక్షసులు పాండవులను సంహరించబోతున్నారా అనే స్థితిలో తర్వాత అసత్ సభాయా ఆ అసత్ సభాయా ఆ దుష్ట జనుల సభలో ద్రౌపదికి మానభంగాన్ని చేసే ప్రయత్నం వాళ్ళు చేసినప్పుడు సో వనవాస కృచ్ఛరత అయా దయచేయండి దయచేయండి ఇలా దయచేయండి స్వామి సర్వేశ్వరానంద గారు వారు దయచేయండి మహాత్మా నేను ఇంకా కదలడానికి కూడా వీళ్ళు కూడా గిరిచిపోయి ఉన్నాను ఇక్కడ అయ్యేస్తున్నాను రండి కాలు బయటికి తీయడానికి లేకపోయి కనుక ఆ వనవాస కృష్ణత వనవాసంలో పన్నెండు సంవత్సరాల వనవాసము ఆ తర్వాతి కాలంలో వచ్చిన అజ్ఞాతవాసము ఈ కష్టాలన్నింటినీ కూడా నీవే రక్షించినావు అక్కడతో అయిందా ఆ తరువాతి కాలంలో వచ్చిన పద్దెనిమిది రోజుల మహాయుద్ధంలో ప్రతి అడుగులో ద్రోణాచార్యుని బాణార్థిలో భస్మీభూతం అయిపోవలసిన వాళ్ళం భీష్ముని ఎదుట శలభముల వలె మారిపోవలసిన వాళ్ళము కన్నుని చేతిలో మరణించవలసిన వాళ్ళైన ఆ కుమారులందరూ కూడా ఆ విధంగా కాకుండా వాళ్ళందరి ఆ బాణాగ్నులను తప్పించుకుని ఇంకా జీవించి ఉన్నారంటే మీ యొక్క అనుగ్రహమే అంతటితోటి కూడా ఆగలేదు ఈనాడు ఆ ద్రౌణి అంటే అశ్వత్థాను ప్రయోగించినటువంటి ఆ పాండవం తప్పు మిదం జగత్ అసలు జగత్తులో పాండవ పాండవుల పురుగు లేకుండా చేసేయాలి వంశాంతరం లేకుండా చేసేయాలి అనే మహా భయంకరమైన సంకల్పంతో వారు ప్రయోగించినటువంటి అస్త్రాన్ని నుంచి కూడా ఈనాడు నీవే రక్షించినావు నేను మీకు మనవి చేశాను ఇంటి చాలా గొప్ప స్థాయికి చెందిన భక్తురాలు అని ఆ లక్షణం ఏమిటో మీకు ఇప్పుడు ఈ శ్లోకంలో చాలా మంచి శ్లోకం శ్రీపద సంతుతాశ్వత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం పునర్భవ దర్శనం హే జగద్గురు హే శ్రీకృష్ణ నీవు అంటే జగద్గురు అని ఎందుకు సంబోధిస్తుందంటే నీవు ఉంటే కష్టాల్లో మమ్మలను మమ్మలను నీ మహిమని ప్రదర్శించి రక్షించడం మాత్రమే కాక ఆచార్య గీతాచార్యుడవై జగత్తులకంతకి కూడా విందునైనటువంటి జ్ఞానాన్ని అందించిన ఆచార్యుడు కనుక హే జగద్గురు నేను నిన్ను ఒక్కటే కోరి కోరుతున్నాను అదేమంటే జీవితంలో నాకు మాకు అప్పుడప్పుడు కొన్ని కష్టాలు చిట్లా చేయి ఆపద విపద సంతు సాహ శశ్వత ఎందుకంటే నాకు బాగా గుర్తు మాకు ఎప్పుడు విపత్తు వచ్చినా మేము నిన్ను స్మరించేవాళ్ళము నీవు వెంటనే మాకు దర్శనం ఇచ్చేవాడము సో ఏమిటో ఆ విపత్తులకు నీ దర్శనానికి ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా మాకు అనిపిస్తోంది so one two one correspondence అంటారే విపత్తు వచ్చినప్పుడు నీ దర్శనము నీ దర్శనం అయినప్పుడు మళ్ళీ ఆ విపత్తు గట్టెక్కుట ఈ రకంగా నాకు అనుభవానికి వచ్చింది కనుక నాకు విపత్తుల్ని భరించడమైన నేను సంసిద్ధమే దానికి కానీ నీ దర్శనం మాత్రం అవుతూ ఉండాలి ఎందుకంటే నేను దర్శించినట్లయితే అపునర్భవ దర్శనం మరల తిరిగి సంసారంలో ఈ జన్మ మరల ప్రవాహంలో పడాల్సినటువంటి అవసరం ఉండదు కానీ నా కోరిక ఏమంటే మాకు ఇలాంటి విపత్తులను అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంది చూడండి మనం జీవితంలో చూసినట్లయితే మన జీవితంలో ఏ కష్టాలు రాలేదనుకోండి మనకి ఇంతటి అనుభవం వచ్చిండేది కాదు ఈ విధమైన ఒక పరిణతి ఒక మెచ్యూరిటీ కూడా వచ్చిండేది కాదు చూడండి జీవితంలో సుఖము నుంచి మనం నేర్వగలిగినది చాలా అల్పంగా ఉంటుంది మనం ఏమి నేర్వలేము ఒక రకంగా చెప్పాలంటే అసలు వాస్తవంగా చెప్పాలంటే సుఖంలో మన అహంకారము మదము గర్వము ఇలాంటివి అభివృద్ధి కూడా అవుతాయి మనం ఏదైనా జీవితంలో గుణపాఠమంతో నేర్చుకునేది మానసికమైన పరిణతిని పొందితే అది కేవలము మనం ఆపదల నుండి మాత్రమే నేర్చుకుంటాం కాబట్టి ఆపదలు చేసిన ఉపకారము సంపదలు లేక సుఖములు ఎన్నడూ చేయలేదు ఇది చేసిన ఉపకారం ఏమో ఇవి చేస్తాయి కానీ ఆపదల వలన ఆపద గట్టెక్కేసిన తర్వాత ఉన్నటువంటి ఆ తృప్తి ఆ పరిణతి మరో విధంగా ఎన్నడూ కలగదు ఈ సత్యాన్ని గ్రహించినటువంటి భక్తురాలు కనుకనే ఆమె తనకు విపత్తులు కావాలి అనుకోదు చాలా ఉన్నత శ్రేణికి చెందిన భక్తురాలు ఆమె చూడండి తీరా ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయిన కొద్ది రోజులకే కుంతీదేవి ఏం చేస్తుందో తెలుసిన ఇంతకాలం అనేక కష్టాలు పడి తిరిగి నా కుమారులు రాజ్యాన్ని సంపాదించినారు నేను రాజమాతగా వెలుగుందుతాను అని ఆమె అనుకోదు ఆమె అంతఃపురాన్ని విడిచిపెట్టేసి కొడుకులు అడవ వరంగిలో ఉన్నప్పుడు ఆమె విధులు ఇంట్లో ఎక్కడో బలదాక్షణతో కష్టపడింది ఈనాడు వాళ్ళ కొడుకులకి పట్టాభిషిక్తులై మహారాజ్యాధికారం లభించిన తరువాత కూడా ఆమె అంతఃపురాన్ని పరిత్యాగం చేసి ధృతరాష్ట్రుడి కంటే గాంధారి కంటే ముందు ఆమె వానప్రస్థాశ్రమానికి అడుగు వేసుకుంది ఆమె వానప్రస్థాశ్రమం స్వీకరించి ఎక్కడో అదిలో తపస్సు చేసుకుంటూ ప్రాణాన్ని త్యాగం చేస్తున్నాను సో అంతటి అద్భుతమైనటువంటి ఆ మనోధైర్యము ఆపదలను ఎదుర్కొనేటువంటి ధైర్యము సాహసము ఆమె స్త్రీ అయింది కూడా అంత ధైర్యంగా ఆమె చేసిందంటే అది కేవలము హృదయంలో ఆ ఈశ్వరం ఉండే శక్తి చేత వచ్చిన ధైర్యం కానీ మరొకటి కాదు అంచేత నేను అన్నాను చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి భక్తురాలనే ద్రౌపది తర్వాత రెండవ ఆమె ఆమంటోంది గోప్యాగదేత్వయి కృతాగతి దామతావత్యాగే దశాశ్రుకలిరంజన సంభ్రమాక్షం వక్రం నిపీయ భయ భావనయాప్యతస్య తమాం విమోహయతి ధీరపి ఆమంటోంది శ్రీకృష్ణ నువ్వు ఇప్పుడైతే చాలా పెద్దవాడు అయిపోయావు ఎదుర్కొండగా నిలబడి ఉన్నావు జగద్గురువు అయ్యావు అస్త్రాన్ని వాటిని కూడా ఉపసంహారం చేసేసి రక్షిస్తున్నావు ఎన్నెన్నో చేస్తున్నావు కానీ నీకు అన్ని చేష్టమే నేను మరువ లేకుండా ఉన్నాను ఒకసారి చిన్నప్పుడు ఆ యశోదాదేవి నీవు తప్పు చేస్తే అంటే ఆ ఈ ఉలూఖల బంధాలు నేను చెప్తాను ఇంకో రెండు రోజుల తర్వాత సో నీవేమో ఆ పాలకుండని ఆ పెరుగుకుండని పడవ కొడితే ఆ అపరాధం చేసిన ధనం నీకు శిక్ష విధించక కొరకై ఓ తాడు వేసి నిన్ను కట్టేసి ఆమె నీకు శిక్ష విధించే ప్రయత్నం చేస్తుంటే నువ్వు చాలా భయపడిపోయి భయపడిపోయిన వారి వలే కళ్ళ కూడా గుటగుట నీళ్లు కార్చేస్తూ అమ్మ కోపం వచ్చేసింది కొట్టేస్తుందని భయపడిపోతూ ఆమె కాటుకకి కాటుక పెట్టింది స్నానం చేయించి ఆ కాటుకంతా కరిగిపోయి బుగ్గల మీద కారిగిపోతుంటే అలా ఉనికిపోతూ తల్లి కొట్టేస్తుందేమో అనే భయపడుతూ నిలబడి ఉన్నటువంటి ఆ రూపాన్ని నేను స్మరిస్తున్నాను నీవు గొప్ప నటుడవు ఎందుకంటే భీరపి నిన్ను స్మరించినంత మాత్రాన మానవుని హృదయంలో ఉండే భయభావనలన్నీ దూరం అయిపోతూ ఉంటాయి అలాంటి నీవు అంతటి భయాన్ని నటించేవు అంటే నీవు ఎంతటి గడుసు వాడవయ్యా సో ఆ చిన్ని రూపంలో ఆ భయపడిపోతున్న నీ రూపాన్ని నేను స్మరిస్తున్నాను అని ఆమె ఆ బాల గుర్తు చేసుకుంటుంది నేయం యథే విలక్షితై చూడండి మనకి ఎలా వర్ణిస్తారంటే వ్యాసమహర్షి శ్రీకృష్ణ భగవాను పాదములలో రేఖలు ఉంటాయి ఆ రేఖలు చాలా విలక్షణంగా ఉంటాయని వర్ణిస్తారు ఈ హస్త సాముద్రికం అనే కాకుండా పాద సాముద్రికం కూడా ఒకటి ఇది చాలా ఇంట్రెస్టింగ్ నేను ఎక్కడ చూశాను కూడా సో ఆయన స్నానం చేసి ఆ తడికాళ్లతో అడుగు వేశాడు అనుకోండి ఆ అడుగులో పద్మపు రేఖలు శంఖపు రేఖలు చక్రపు రేఖలు ఉండేవి నిజానికి మన ఈ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి చూడండి ఆ బూట్ లో మనకి పద్మాలు చక్రాలు మనం దర్శించవచ్చు అవే పాదముల ఎందు అడుగున కూడా ఉండేవారు సో నీవు నడుస్తూ ఉంటే ఈ భూమి నీ పాదము పాదముల యొక్క ఆ ముద్ర పడిన చోట పద్మాలతోటి శంఖాలతోటి అటువంటి రేఖలతో శోభించి ఈ అంతఃపురం తర్వాత ఈ ఇంద్రప్రస్థము ఇదంతా హస్తినాపురం కానీ నువ్వేమో ద్వారకకి ప్రయాణం కట్టేసావు ఇంకా ఈ భూమి అటువంటి నీ పాద చిహ్నములు లేనిదై వెలవెలపోతుంది దోసిపోతుంది సుమా ఈ భూమి ఇంకా శోభించదు లేకపోతే అని అంటాం ఈమె జనపద స్పృహ సుపత్మౌషధి విరుద్ధ ఇదిగో ఈ హస్తినాపుర సామ్రాజ్యంలో ఉండేటువంటి నగరాలు గ్రామాలు అన్ని కూడా ఎంతో సమృద్ధితోటి వనములు పచ్చగా కలకల్లాడుతూ ఉన్నాయి వనద్రినద్యుదన్వంత నదులు చక్కగా పూర్ణ జలములతో ప్రవహిస్తున్నాయి హియకంతే తమ వీక్షితై పంటలన్నీ కూడా ఎంతో బాగా పండుతో మొత్తం రాజ్యమంతా కూడా సుసమృద్ధంగా ఆ మూడు పువ్వులు ఆ కాయలు ఉన్నట్లుగా ఉందంటే కారణం ఏమంటే నువ్వు అలాగా ఇక్కడ ఈ రాజ్యంలో ఉండి ఇలా కంటితో ఇలా చూస్తూ ఉన్న కారణంగానే ఈ చూపుల యొక్క ప్రభావం చేతనే ఈ భూమంతా కూడా ఇలా శోభిస్తోంది కానీ నాడు నువ్వు అది భారత్కి వెళ్ళిపోతున్నావు we will desperately miss you మేము చాలా గట్టిగా నేను మిస్ అయిపోతాము అని ఆమె తన దుఃఖాన్ని ప్రకటిస్తోంది అథ విశ్వేష విశ్వాత్మ విశ్వమూర్తే స్వకేషు స్నేహ పాశమివం దృఢం పాండు సువృష్ణిషు ఆమె నేను చెప్పాను కదా గొప్ప భక్తురాలు ఆమె ఇంకో కోరిక కోరుతారు చూడు జయ శ్రీకృష్ణ ఈ నా కుమారుడు ఈనాడు పట్టాభిస్తులైనారు వీళ్ళు ఎంతో కాలం అడవిలో నాకు దూరంగా ఉండిపోయారు నాకు దాని కారణంగా వీళ్ళ నాకు ఒక పెద్ద స్నేహము ఆసక్తి అనేది ఒక పాశముగా నిన్ను బాధించుకున్నాను అంతేకాకుండా పుట్టింటి వైపు వసుదేవుడు ఆ శూరసేనుడు ఉగ్రసేన మహారాజు సో కుంతి భోజ మహారాజు వీళ్ళందరూ ఆమె పుట్టింటి వైపు బంధువులు ఆ యాదవ వంశం వాళ్ళు అందరినీ చూడాలని వాళ్ళతో కలిసి ఉండాలని ఆ పాశం కూడా నన్ను బంధిస్తోంది పాండుషు వృష్ణుషు ఇటు అత్యంతుల వైపు పిల్లల ఎందు అటు పుట్టిన వైపు వారి ఎందు ఈ పాశం నన్ను పట్టుకుని ఇంకా పీడిస్తూనే ఉండే ఎప్పటికైనా వినియోగం తప్పదు ఈ పాశంతో వినియోగాన్ని పొందడం కంటే ఆ అసంగంగా ఉండి ఈ ఆసక్తిని తగ్గించుకుని ఆ ఉన్నట్లయితే అది చాలా యోగ్యంగా ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణ నీవు నన్ను అనుగ్రహించు నా హృదయంలో ఉండేటువంటి ఈ ఆసక్తి ఈ స్నేహము ఈ బంధుప్రీతి బంధుప్రీతి కొంత తక్కువ ఉండడం ఎక్కడికి మంచిది బంధువులు మనం సేవ చేయాలి మనం హెల్ప్ చేయాలి ఆసక్తి ఉండకూడదు ఆసక్తి ఇమోషనల్ డిపెండెన్స్ అంటారు ఇమోషనల్ డిపెండెన్స్ ఉన్నవాడు వాడి చేతులకి సర్వీస్ కూడా ఏమి ఉండదు ఓ నేను ప్రేమ చేస్తున్నాను లేకపోతే నా జీవితమే లేదంటాడు అలాగంటే దాని వల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఎదరవాడికి కష్టం వచ్చినప్పుడు సేవ చేసి ఇలాంటి మాటలు మాట్లాడకపోయినా అది శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి anyway coming to the point నాకు వీళ్ళ మీద ఉండేటువంటి ఈ ఆసక్తిని తగ్గే విధంగా నీవు ఆ అఖండత్వాన్ని నాకు అనుగ్రహించవలసినది అని కోరుకుంటున్నాను అవి కోరుకునేది ఇలాగే ఎప్పుడు కూడా నాకు ఇవివో అదివో అనేటువంటి లౌకికమైన సాంసారికమైన కోరికనే కోరదాలి అని ఉంటుంది సో ఆ శ్రీకృష్ణుని ఒక శ్లోకంతో స్థుతించి అది ముగిస్తుంది చాలా గొప్ప శ్లోకం అంటే భాగవతంలో ఉండే సంస్కృత భాష యొక్క ప్రౌఢిమనం ప్రతిబింబించే ప్రతిఫలించే శ్లోకం శ్రీకృష్ణ కృష్ణ సఖ పురస్పురసభావని దృక్రాజన్య వంశదహనానపవర్గ వీర్య పెద్ద సమాసం సో ఇలాగే ఉంటుంది ఈ భాగవత కవిత్వము అంటే శ్రీకృష్ణ కృష్ణ సఖ అర్జునుని యొక్క స్నేహితుడ ఈ భూమండలానికి తల హానిని తలబట్టే దుష్ట రాజన్యులు ఉన్నారో దుష్ట రాజులు కంసుడు శిశుపాలుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ గుమ్మాడినటువంటి అవక్ర పరాక్రమం కలిగిన మహాపురుష గోవింద గోవులను పాలించి రక్షించిన వాడ అయితే గోశబ్దానికి వేదములు సో వేదవాక్యములచే ఉపనిషత్ ప్రతిపాద్యమయ్యే స్వరూపము కలవాడ గోద్విజసురార్తి హరావతార గోవులకు సాధు పురుషులకు హానిని కలుగుతుండగా రక్షించడం కోసమే అవతరించినటువంటి యోగీశ్వర అఖిల గురో హే జగద్గురో భగవన్ నమస్తే దృష్ట్వా నిపతితం భూమో దివశ్చ్యుతమివామరం అనేను పాండవా భీష్మం సానుగా సహ చక్రిన మొత్తానికి ఆ రోజు శ్రీకృష్ణుని యొక్క ప్రయాణం కొనసాగనివ్వలేని వాళ్ళు వాళ్ళు ఏమని చెప్పారంటే ఉత్తరాదేవి ఆవిడ చక్కగా ప్రసవం అయ్యి పిల్లాడు తల్లి క్షేమంగా ఉన్న తర్వాత నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి వీలేదు ఎందుకంటే ఎంత ప్రమాదం నుంచి గెట్టించిందానే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే రేపొద్దున మళ్ళీ ఏదైనా తేడా వచ్చిందనుకో వస్తే ఈ ద్రౌణి ఎక్కడ ఉన్నాడో తెలియదు వాడేమో మళ్ళీ ఇంకేదైనా కుట్ర కలిస్తే ఇట్స్ ఆల్ ప్రాబ్లం నువ్వు ఇక్కడే ఉండి ఇది ఎలాగంటే డాక్టర్ గారు తల్లి చూడడానికి వచ్చి తల్లికి కావాల్సిన సేవ చేశారనుకోండి మందు అది ఇచ్చారనుకోండి మనం ఏమంటాం అయ్యా డాక్టర్ గారు మీరు ఇక్కడే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు మా అమ్మాయికి పురుడు వచ్చి దాకా మీరు వెళ్ళాలనుకుంటుంది సో సంథింగ్ లైక్ దాట్ ఆయన్ని కట్టే అక్కడ సరే ఆయన ఆగిపోయాడు పోస్ట్ పోన్ చేసుకున్నాడు ఇంకా ఉత్తరికి ప్రసవం సమయం ఇంకో పదిహేను రోజులు ఎంతో ఉంది ఆ టైంకి పోస్ట్ పోన్ చేసుకున్నాడు సరే ఖాళీగా ఉన్నాడు మొన్నాడు పొద్దున్న ధర్మరాజు గారిని పిలిచి అన్నయ్య కృష్ణుడిగా ఇంకా జీవించే ఉన్నాడు మన పనులు ఎప్పుడు మనకు ఉండేవే ఈ రాజ్య కార్యాలు ఎప్పుడు ఉండేవే ఆయన తీరా స్వర్గస్థుడైన తర్వాత ఆయనకున్న జ్ఞానం అంతా కూడా గాలిలో కలిసిపోతుంది అలా అవ్వకూడదు బయలుదేరండి అని వీళ్ళందరినీ బయలుదేరండి పాండవులందరినీ అక్కడ ఆయన రణరంగంలో పడు ఉన్నారు ఎలా ఉన్నట్టంటే స్వర్గం నుంచి క్రిందకు జారిపడిన దేవతలాగా భాషిస్తున్నారు వివశ్యుతం వివాహమరణం ఆయన దగ్గరికి వెళ్ళారు ధర్మరాజు గారు అయ్యో శ్రీకృష్ణను దాకా కూడా నేను సంసారాసక్తిలో పడిపోయి ఆయన గురించి లేదు పదండి పదండి అని వీళ్ళందరూ కూడా కట్టకట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు సహ చెప్పిన శ్రీకృష్ణుడు కూడా చక్కగా ఆయన ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు వంశ మర్యాద కదా ఆయన పెద్ద పెద్దవాడు కదా మొత్తం పాండవ వంశానికే పితామహుడు ఆయన తాన్ సమేతాన్ పూజయా మాస ధర్మజ్ఞ దేశ దేశకాల విభాగవిత్ ఆయన భీష్ముడు అంటే మహాజ్ఞాని దేశకాల విభాగానికి ధర్మజ్ఞ దేశాన్ని కాలాన్ని బట్టి ధర్మ ధర్మం యొక్క స్వరూపాన్ని బాగా తెలుసున్నవాడు సో ఒక దేశాన్ని బట్టి ధర్మం యొక్క స్వరూపంలో చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా బాగా ఎరిగినటువంటి గొప్ప జ్ఞాని ఆయన వచ్చాడు వీళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి వీళ్ళందరూ అతి చిలువుగా భాషించారు ఎందుకంటే ఆయన యుద్ధరంగంలో పడున్నాడు ఉన్నాడు అదే ఆయన ఇల్లు గత కొద్దిన్నర రోజుల నుంచి ఇంకో కొంతకాలం అక్కడే మకాన్ చేసి ఉండబోతున్నాడు ఎక్కడికి కదిలే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళందరూ అతి ఇది ఎలాగంటే ఎవరైనా లో ఉండగా మనం చూడడానికి వెళ్తాం అనుకోండి ఆయన వెంటనే అయ్యా రండి కూర్చోండి ఏదో ఆసనం చూపించి ప్రయత్నం ఆయన లేవలేకపోయినా మనకు ఆసనం చూపించి ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా భీష్మాచార్యుడు కూడా వీళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాడు ఎలా ఆహ్వానిస్తున్నాడంటే కొంతమందిని కంటితోటి వాక్కుతోటి అంత మాత్రమే ఆహ్వానించగలడు కదలడానికి అవకాశం లేదు కృష్ణంజతృభావజ్ఞ ఆసీనం జగదీశ్వరం హృదిష్టం పూజయామాత మాయోపాత్త విగ్రహం వీళ్ళందరినీ చుట్టూ కూర్చోమని చెప్పేసి చెప్పారు కూర్చున్నారు చుట్టూ ఉన్నంతలో అక్కడ కొంచెం శుచి చేసుకుని కూర్చున్నారు ఆయన తన ఎదుర్కొండగా కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు ఎదుర్కొండగా కూర్చోబెట్టుకున్నాడు వెనకాల కాకుండా ఎదుర్కొండ కూర్చున్నటువంటి శ్రీకృష్ణుని అలాగే కన్నులతో రక్షిస్తూ మళ్ళీ కళ్ళు మూసుకుని ఆయననే మనస్సులో భావన చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి తెలుసు శ్రీకృష్ణుడు ఉంటే ఒక సామాన్య మానవునిలా భావిస్తున్న ఆయన సాక్షాత్తు జగదీశ్వరుడు అనే సత్యాన్ని ఎరిగిన వాడు కనుక అలా మనస్సులో భావన చేస్తున్నాడు పాండు పుత్రానుపాసీనాన్ ప్రశ్రయ ప్రేమ సంగతాన్ ఆ పాండు తర్వాత పాండుపుత్రులో తీసుకొచ్చాడు చూస్తే ఆయనకి ఎంతో ప్రేమ కలిగినది ఎందుకంటే వాళ్ళందరూ తనకి చాలా అత్త బంధువులు మనం మనుములు మనవాళ్ళు వీళ్ళందరూ కూడా సో వాళ్ళని అలా కంటితో చూస్తుంటే ఆయనకి కలంబట మొదపట నీళ్లు కానినవి అనురాగాశ్రయీభూతేన చక్షుష ఆ అనురాగ ప్రేమ బాష్పములు ఏవైతలవో వాటి చేతను ఆ కన్నులకి చూపు కూడా కనపడడం మానేసి ఎందుకంటే చేయి రుచుకుందుకు లేదు చేతులు అలా ఫిక్స్ అయిపోయి ఉన్నాయి అంపశంగ మీద సో ఆ విధంగా వాళ్ళని చూసి వాళ్ళతో అహో కష్టమహో న్యాయం ధర్మానందన మీరు ఎన్ని కష్టాలు పడ్డారయ్యా మీకు ఎంత అన్యాయం జరిగింది ఇంతటి కష్టము కలగటం నాకు సమ్మతంగా నాకు ఎందుకు అర్థమే కావట్లేదు ఎందుకంటే విప్ర ధర్మాచ్యుతాశ్రయ మీరు ఏనాడు ధర్మాన్ని తప్పలేదు కానీ అన్ని కష్టాలు మీకే వచ్చు ఏనాడు శ్రీకృష్ణుని ఆశ్రయాన్ని విడవకుండగా ఆయన్ని అనన్య శరణాగతి చేసి మీరు ఏమో జీవితాన్ని గడిపారు ఈనాటి వరకు కానీ అన్ని కష్టాలు మీకే వచ్చు చూసారా ఇదో చిత్రం మనం అనుకుంటాము కష్టం ఏదైనా వస్తే చూడు మేము ఎంతో ధర్మంగా పెట్టాం కష్టం వచ్చింది వాడు ఎంతో అంతా చేసుకుని ఎంతో అభివృద్ధిలో ఉండిపోయాడు మనం అసూయపడతాం ఇతరులను చూసి ధర్మాన్ని పాలించేది ఏదో కొంత ప్రయోజనాన్ని పొందటానికో లేక చుట్టుపక్కల వాళ్ళకంటే ఉన్నత స్థానంలో ఉండటానికో పాలించడం ధర్మాన్ని ధర్మాన్ని పాలించే ప్రయోజనం కేవలము ఆత్మ శుద్ధి అంతఃకరణ శుద్ధి ఆ దృష్టితో ధర్మాన్ని పాలించాలి సో ఎనివే సో రేపు పాండవులారా మీకు వచ్చినన్ని కష్టాలు ఇంకెవరికి వచ్చిందో అయినా మీకంటే నాకు మీ తల్లిని తలుచుకుంటేనే నాకు దుఃఖం కలుగుతుంది అంటాడు సంస్థితే తిరతే పాండవ్ ఆమె యువతి యంగ్ ఏజ్ లో ఉండగా ఆ దుఃఖ అంటే కుంతీదేవి ఆమె భర్త పాండు మహారాజు అతిరథుడు మహా తేజశాలి అయినటువంటి క్షత్రియ వీరుడు అటువంటి క్షత్రియ చెట్టు లాంటి మనిషి కుప్ప కూలి మరణిస్తే ఆమె ఐదుగురు పిల్లలు బాల ప్రజావకు చిన్న చిన్న పిల్లలు ఆమెమో వైధవ్యాన్ని పొంది ఆ స్థితిలో ధైర్యాన్ని కోల్పోకుండా అడవిలో జరిగింది ఈ సంఘటన చుట్టుపక్కల బంధువులున్న వాళ్ళే కూడా ఎవరు లేరు అక్కడ ఉన్నటువంటి వనవాసి వ్యక్తులు గిరిజనులు ఎవరిలో ఉంటే వాళ్ళ సహాయంతో దారి తెలుసుకుని ఇంద్రప్రస్థానికి చేరుకుంటే ఎవరో భీష్ముడి దగ్గరికి వచ్చి చెప్తారు భీష్ముడు అప్పుడు ఈ వాజ్ ఇన్ఛార్జ్ అని ది సో భీష్ముడి దగ్గరికి వచ్చి అయ్యా ఆవిడ ఇంకా వచ్చింది అప్పుడు ఈయన పరిగెత్తుకు వెళ్ళి ఆవిడ ఆ ఇంద్రప్రస్థ నగరానికి హస్తనాపురానికి బయట రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొస్తారు ఏంటి పరిస్థితి అంటే పాండు మహారాజు మనకు లేదు ఆ స్థితిలో ఈ ఇక్కడ చేరింది అప్పటి నుంచి మిమ్మల్ని ఆ బిడ్డలని సాకి పెద్దవాళ్ళని చేసి ఆ దుర్యోధనుడి యొక్క పన్నాగాల నుంచి తప్పించుకుంటూ ఆమె మిమ్మల్ని ఎంతో కష్టపడింది విష్మత్కృతే కృతే క్లేశాన్ ప్రాప్త తోకవతి ముహు ఒక తల్లి పిల్లల కోసం అంత కష్టపడ్డా ఉన్నది బహుశా కుంటి తప్ప ఇంకెవరూ కూడా అంత కష్టపడ్డారని మనం చెప్పడానికి వీలు లేదు సర్వం కాలకృతం మన్యే ఇదంతా చూసుకుంటే నాకు అనిపిస్తుంది విధి ఆ దైవము యొక్క ప్రభావం ముందు మన పురుషకాలము చాలా అల్పమైనది మన జీవితాలను మనమే నడుపుకుంటున్నాము అని మనం అనుకుంటాం కానీ వాస్తవంలో మనం నడుపుకునేది ఏమీ లేదు అంతా కూడా దైవం యొక్క ప్రభావం చేతనే నడుస్తూ ఉంటుంది మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనేది సాగుతుంది అంతా అలాగే ఉందేమో జీవితం అనిపిస్తుంది ఎందుకంటే చూడండి ఎత్ర ధర్మసుతో రాజా గదాపానిర్వృపోదర సాక్షాత్తు ధర్మ ధర్మరాజు గారు ఆయన మహారాజుగా ఉండేవాడు గదాపాని అయినటువంటి భీముడు రక్షకుడిగా ఉండేవాడు కృష్ణో స్త్రీ ఆ స్త్రీ కృష్ణ శస్త్రాస్త్ర సంపన్నుడు మహా ధనుర్విద్య విశారదుడు అయినటువంటి అర్జునుడు పక్కనే ఉండేవాడు ఎలా ఉండేవాడు గాంధీవశ్చాప గాంధీవము గాంధీవము అనే ధనస్సుని చేతితో ఉండేవాడు వీళ్ళకి స్నేహితుడు ఎవరు కృష్ణ సుహృత్ కృష్ణ సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళని రక్షించడానికి పూనుకుని ఉన్నటువంటి శరణ్యమూర్తి మతో విపత్ అయినా వీళ్ళకి కష్టాలు తప్పలేదు ఇంత వ్యవస్థ ఇంత ఉంది ఉన్నా ఈ కష్టాలని తప్పించుకోలేకపోయారు అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే మనం చేసుకునే ఏర్పాట్లకి ఆ జీవిత శైలికి ఏమీ సంబంధం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది లోపల ఏర్పాట్లు చేసుకోవడం అవసరమే దానిలో దీపం పెట్టాలని అభిప్రాయం కాదు బట్ ఫైనల్లీ ఆ అన్ని ఫైనల్ నాకు మన ప్లాన్ ప్రకారం జీవితం నడుస్తుందని అనిపించదు ఎందుకంటే అలాగే నడిచే పక్షంలో ధర్మరాజు గారికి అసలు కష్టమే రాకూడదు ఈ వ్యవస్థను బట్టి కానీ అన్ని కష్టాలు ఆయనకే వచ్చాయి శేషవై భగవాన్ సాక్షాదాద్యో నారాయణ కుమాన్ మోహయన్ మాయయా లోకం కూటశ్చరతి వృష్ణి చూడండి ఈ శ్రీకృష్ణుడు మనం ఎదుర్కొన్న కూర్చుని ఉన్నాడే ఈయన ఎవడో సామాన్య మానవుడు అనుకున్నారు గూఢం చరతి వృష్ణిషు యాదవ వంశానికి చెందినవాడు ఈ యాదవులు ఉన్నారే చాలా పౌరమవుతులు వాళ్ళలో ఒకడు వీడు అలా అనుకున్నారు అలా అనుకోకండి ఆయన సాక్షాత్తు నారాయణుడు ఆది పురుషుడు సో ఆయనను మీరు ఆ సత్యాన్ని గ్రహించి ఆయన యథోచితంగా సేవించండి అంటున్నాడు ఆయన అంటాడు కృష్ణం మిత్రం సుహృత్తమం అకరో సచివం దూతం సౌహృదాగతారతి ఓ రోజు మా బావా అని అన్నావు బావా గురించి మొదలు మీ చేసి పలకరించావు మరో రోజు స్నేహితుడు అన్నావు ఇంకో రోజు ఆయన దగ్గర హెల్ప్ తీసుకున్నావు ఇంకో రోజు కృష్ణాన్ని కూడా పలకరించావు ఓసారి సలహా అడిగి మంత్రిగా చేసుకున్నారు ఇంకోసారి రాయబారానికి దూతగా పంపించారు చాలా చాలనట్టుగా ఆఖరికి ఇస్తూనే చూసి కూడా ఆయన తెలియలేదు ఆయన ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా మీరు వాడుతున్నారు బాగానే ఉంది సంతోషమే ఆయన సాక్షాత్తు జగత్తుడు ఆది నారాయణుడు అనే సత్యాన్ని ఏమైనా గుర్తించారా లేకపోతే మనం ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు మనకి ఉపకారం చేస్తూ ఉంటారని అలా అనుకుంటున్నారా సర్వాత్మ సమదృశ అద్వయస్కృతే కృతే సర్వాత్మస్వరూపుడైన ఈ జగత్తులో ఉండే సకల ప్రాణులకు ఆయనే ఆత్మ సమదృశ ఆయన మీకేదో ఉపకారం చేస్తున్నాడు మిగతా వాళ్ళకంటే మీ ఎందుకు పక్షపాతం గలవాడని నిరంతరం మీరు అనుకోకండి ఆయన సమదృత సర్వ ప్రాణులందు సమానమైన దృష్టి కలవాడు సర్వ ప్రాణులకు కర్మఫల దాత ఆయనకి పక్షపాతము నికోటిజం అంటారే అలాంటివి ఆయన దగ్గర ఉండదు సో అద్వయస్య అద్వితీయుడు జగత్ కారణుడు అనహంకృతే నేను పరి ఒక వ్యక్తిని నాకు వీళ్ళు తగినంత మర్యాద ఇవ్వలేదు అనేటువంటి అహంకారం ఏమిటో ఆయన ఎరగడు అంచేతనే మీరు ఆయన రాజస్వీయ యాగంలో ఎలాంటి చాకరీ చేయించుకున్నా ఆఖరికి రథంలో డ్రైవర్ గా ఎంప్లాయ్ చేసిన రాయవారం మెసెంజర్ బాయ్ కింద ఆయన్ని వాడుకున్నా కూడా ఆయన ఎప్పుడు మీ ఎందు వ్యతిరేక భావాన్ని కలిగి ఉండలేదు తథాప్యేకాంత భక్తేషు పశ్య భూపానుకంపితం మహారాజా ధర్మరాజా చూడవయ్యా ఈయనకి నా ఎందు ఎంత ప్రేమ చూడు ఈ భక్తులంటే ఆయనకి అంత ప్రేమ నేను ఇంకా ప్రాణాలని గ్రహించడానికి ముందు ఓసారి దర్శనం ఇద్దామని వచ్చాడు మీతో ఏం చెప్పుకుంటాడు మరేదో చెప్పుకుంటాడు కానీ అది కాదు కారణం ఇక్కడికి వచ్చాడంటే నా ప్రాణం నేను విడిచిపెట్టి లోపల తను నన్ను అనుగ్రహించి నాకు దర్శనం ఇచ్చి అనుగ్రహించడం అది యథార్థమైన కారణం మీతో ఇంకేదో చెప్పుకుంటాడు కాబట్టి సో భక్త్యావేశ్యమనోయస్మిన్ వాచాయన్ నామకీర్తయన్ మనస్సును ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమంగళ రూపమునందు నిలిపి వాక్కుతో ఆయన పవిత్రమైన నామాన్ని హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ ఇత్యాది నామాన్ని కీర్తిస్తూ ఏ మహాత్ముడైతే దేహాన్ని త్యాగం చేస్తాడో వారికి ఈ అవిద్య కామ కర్మ అనే సంసారము ఉండదు కామకర్మ ముచ్యతే సదేవ దేవో భగవాన్ ప్రతీక్షతాం అని మళ్ళీ శ్రీకృష్ణుడు తిరిగి అంటున్నాడు ఆ శ్రీకృష్ణుడు జగద్గురువు దేవదేవుడు శ్రీమన్నారాయణుడు నన్ను చూచుగాక ఇదిగో నేను దేహాన్ని విడిచిపెడుతున్నాను కళే పదం యాపతిదం ప్రసన్న సారుణ లోచలోన్నసన్ముఖాంబుజ ధ్యానపథశ్చతుర్భుజ చాలా అందమైనటువంటి చిరునవ్వుతో ఎర్రని కలువల ఎర్రని పద్మముల వంటి కన్నులతో ప్రకాశించే ముఖపద్మము కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుని నేను దర్శిస్తూ ఇదిగో ఈ దేహాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను విశుద్ధయా ధారణయా హతాశుభ తదీక్షయైవాశు గతాయుధం విభ్రమస్పృష్టావజన్యం విసృజన్యనార్దనం ఈ విధంగా పాండవంతో చెప్పాల్సిన మాటలు చెప్పేశారు ఇంకా ఆ ప్రసక్తి అయిపోయింది ఇంకా పాండవం తీసుకోవడం మానేశాడు అయిపోయింది వాళ్ళని మనస్సు నుంచి తీసుకోకుండా పెట్టాడు అసంగోక్తీయం పురుష గొప్ప అనాసంగ అసంగ స్వరూపుడు ఆయన గొప్ప వైరాగ్య సంపన్నుడు పవిత్రమైన ధారణ అంటే ఇందాక ఆ వర్ణన చేశామే ఆ పవిత్రమైన ఆ దివ్యమంగళ రూపాన్ని మనస్సులో దృఢంగా నిలిపి హతాశుభ ఆయన మనస్సులో రాగద్వేషములు సుఖరాము లేకుండగా వాటినన్నింటినీ పక్కన పెట్టినటువంటి వాడే తర్వాత ఈ ఆయుధముల యొక్క వ్యథ అంటే ఈ అస్త్రములు శస్త్రములు శరీరం అంతా ఉన్నాయి గాయాలన్నీ ఉన్నాయి ఈ బాణాలు శరీరం అంతా గుచ్చుకుని ఉన్నాయి వీటి వ్యథ ఉంది అంతకు ముందు కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడైతే వచ్చి ఆయన కేసు చూసినాడో అంటే ఆ వ్యథంతా పోయింది సో మనస్సుని శరీరంలో నొప్పి ఉంటే మనస్సును నిలకడ చేయడం కష్టం కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు సో శరీరము చక్కగా ఏ రకమైన వ్యథ లేకుండా కరెక్ట్ కామ్ గా ఉంది సో మనస్సుని నివృత్త సర్వేంద్రియ వృత్తి విభ్రమ ఇంతకు ముందు పాండవులు చేసి చూశాడు వాళ్ళతో మాట్లాడాడు అంటే రెండు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కన్ను బాధింద్రియము ఇప్పుడు ఇంకా ఇతర ఇంద్రియాలు కూడా నొప్పి తెలుస్తోంది అంటే స్పర్శేంద్రియం అని అర్థం సో ఈ విధంగా ఈ ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ కూడా బంద్ చేసేసి వాటిని కూడా కట్టి పెట్టేసి కేవలం మనస్సులో ఆ నుండి మాత్రమే భావన చేస్తూ ఒక స్తోత్రం చేస్తుంది విశ్వస్థితి చాలా గంభీరమైన స్థితి మొత్తం సుఖం లేకపోతే ఈ ఏవో కొన్ని చెప్తారు ఇది మతి రూపకం పిత వికృష్ణ భగవతి సత్వత విభూమి సో సర్వ జగత్కారణమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈనాడు నా ఎదుట సత్వత పుంగవే శ్రీకృష్ణుని రూపంలో యాదవ వంశంలో జన్మించినటువంటి ఒక సామాన్య మానవుని వలె కనపడుతున్నాడు నేను ఈ మనస్సును ఆయన నిలిపినాను ఎటువంటి మనస్సు వితృష్ణామతి నాకు ఏ కామనము లేవు హే శ్రీకృష్ణ నాకు ఇది కావాలి అది కావాలి ఇక్కడి నుంచి నన్ను స్వర్గానికి పంపించి లేకపోతే ఈ లోకానికి పంపించి nothing like that there is no design whatsoever in my mind స్వసుఖాము పడితే క్వచిత్ విహప్తం ప్రకృతి ముఖే విషీజత్ భవ ప్రవాహ సర్వ జగత్కారణుడైనటువంటి పరమేశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడై స్వరూపమునందు ప్రతిష్ట కలిగి ఉన్న ఆ పరమేశ్వరుడు కేవలము ప్రాణుల యొక్క కర్మఫలములను ప్రకటింపజేయుట కొరకై త్రిగుణాత్మకమైన ప్రకృతిని ఉపాధిగా చేసుకుని ఈ రూపంగా ప్రకటమై ఉన్నాడు అటువంటి సర్వ జగత్కారణుడైన ఈశ్వరుడు నా యొక్క ఈ శ్రీకృష్ణ రూపంలో ఉన్నాడు ఈ శ్లోకం చూడండి దీన్ని చిత్రము అంటారు అంటే ఆ శబ్దాలతోటి ఒక కుంచెతోటి చిత్రకారుడు బొమ్మ గీసినట్టుగా శబ్దాలతోటి ఆ పురుషుని యొక్క విగ్రహాన్ని మన కళ ముందు కట్టేట్లా త్రిభువన గమనం కమలం వర్ణం ముల్లోకములలో అతి సుందరమైన రూపము నీలమేఘ శ్యామల వర్ణము కలవాడు రవికర గౌరవరాంబరం దధానే ఉదయించే సూర్యుని వలె పచ్చని వర్ణము కల పీతాంబరమును ఉత్తరీయమును ధరించి ఉన్నవాడు వపురలకకులాభృతాననాబ్జే ముఖం మీదకి పడుతుంటే ఆ పద్మము వంటి ముఖము ఎలా ఉన్నట్టు అంటే తుమ్మెదలతోటి కూడిన పద్మము వలె భాషించుతున్నది విజయ సఖే రతి రస్తునేన అటువంటి అర్జునుని యొక్క స్నేహితుని స్నేహితుడైన ఆ శ్రీకృష్ణుని ఎందు నే రతి రస్తు అర్జునుడంటే ఆ భక్తునికి సింబల్ అనమాట అర్జునుడు పక్కనే ఉన్నాడంటే అర్జున స్థానంలో నేను భక్తునై ఉన్నాను అని అభిప్రాయం సో అటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క రూపమును నేను మనస్సులో ధ్యానం చేస్తున్నాను యుధితురగరజో విధూమ్ర విశ్వ కృతాస్యే యుద్ధాన్ని గుర్తు చేసుకుంటున్నాడు యుద్ధంలో ఎదురుకుండా అర్జునుడి రథాన్ని తోలితే శ్రీకృష్ణుడితే నేను ఇక్కడ యుద్ధం చేస్తున్నాను యుద్ధం చేసుకుంటే ఆ యుద్ధంలో దూరం నుంచి చూశా ఆ గుర్రముల డెక్కల నుండి లేచేటువంటి ధూళంతా కూడా మొహం మీద పడింది ఆ మొహం మీద చెమట ఉండడంతో ఈ ధూళంతా కూడా మొహానికి పట్టేసింది ఆ ధూళి చెమటకి తోడు ఈ జుట్టంతా చెదిరి మొహం అంతా పడుతోంది అటువంటి శ్రీకృష్ణుని చూశాను చూసి ఇంకా బాణాలు వేసి కొట్టడం ప్రారంభించాను మమ్మల్ని శితశరై విభిద్యమాన విలసత్ కవచేస్తు కృష్ణ ఆత్మ నేను బాణాలు వేసి కొడుతుంటే ఆయన కవచము భిన్నం అయిపోయింది అర్జునుడు ఏం కాపాడగలడు ఆయన్ని అర్జునుడు సపోజ్ టు మహారథ ఈ suppose to protect his own సారథి బట్ ఏం ప్రొటెక్ట్ చేస్తాడు భీష్ముడు ఎదుర్కొన్నా ఏం ప్రొటెక్ట్ చేయగలడు సో భీష్ముడు శ్రీకృష్ణుని పునః పునకల కింద కొట్టి పారేశాడు ఆ కవచం అంతా కూడా భారత కూడా కవచం వేసుకుంటాడు ఆ కవచం ముక్కలైపోతుంటే బయట దాని నుంచి ఆ కవచపు చిల్లులో నుంచి రక్తం బయటకు వస్తూ కనపడుతూ ఉంటుంది ఆ విధంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుని నేను చూశాను ఆయన అలాగా సహిస్తూ అర్జునుడు ఏమైనా చేస్తాడా అని ఎదురు చూస్తూ అలా ఉండిపోయాడు అటువంటి శ్రీకృష్ణుని ఎందు నా మనస్సు నిలిచియుడు దాకా సపతి సఖివచో నిశమ్య బలయో బలయో రథం ప్రవేశ్య స్థితవతి పద కృతవతి పార్థ సఖేరతిమస్తు యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేసేవాడు ఎలా చేసేవాడు నాకు తెలుసు అంటాడు ఎలాగంటే శ్రీకృష్ణుడు రథాన్ని తోలి హే అర్జున ఎదురుకుండా వాడు వస్తున్నాడు చూడు వరుసు శర్మ అని ఇలా కళ్ళతో చూసి చూపించేవాడు ఆ కళ్ళతో చూస్తుండగానే వాడి ప్రాణాలని ఆ చూపులతో హరించి వేసేవాడు వాడు అక్కడ దద్దమ్మ నెల కూర్చుని ఉండి వాడు రథం అప్పుడు అర్జునుడు వేసిన బాణానికి వాడు కుప్ప ఆ విధంగా జరిగింది ఆ విధంగా ఆ రథ సారథి స్థానంలో ఉండి అర్జునుని రక్షిస్తూ ఎక్కడైనా శత్రువు మరణించినప్పుడు ఆ కీర్తిని అర్జునులకు సంక్రమింపజేస్తూ శ్రీకృష్ణుడు ఉన్నాడు అటువంటి మన బుద్ధిలో కూడా పరమేశ్వరుడు అలాగే ఉంటాడు మన బుద్ధిలో మంచి ఐడియా వచ్చిందనుకోండి మనం వెంటనే ఒక ఇన్వెన్షన్ చేసి ఒక పేటెంట్ చేసి దాని కీర్తిని పొందే ప్రయత్నం చేస్తాం కానీ వాస్తవంగా ఆ బుద్ధి ఈశ్వర స్వరూపము సో ఎనీవే వ్యవహిత కృపణాముఖం నిరీక్ష్య స్వజనవధాద్విముఖ దోషబుద్ధ కుమతిరమహరదాత్మ విద్యయాశ్చరణ పరమస్ ఈ అర్జునుడు యుద్ధానికి వచ్చాడు శ్రీకృష్ణుని మణికట్టుని రిక్వెస్ట్ చేసి సాధిక చూసుకుని మరి యుద్ధానికి వచ్చాడు యుద్ధానికి వచ్చి ఇటువంటి చూశాడు సైన్యాన్ని చూసిన వెంటనే అతనుకున్న ధైర్యం అంతా కూడా కుప్పకూడదు ధైర్యము అయ్యే ఇంకా నా వల్ల కాదు నేను యుద్ధం చేయను బాబోయ్ నేను ఋషికేశ్ వెళ్ళిపోతాను అని పెద్ద గడబడి చేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే స్వనేక మమపహాయ ప్రతిజ్ఞానం శ్రీకృష్ణుడు అతనికి ఏం చేశాడంటే ధర్మము ఏది అధర్మము ఏది మానవుడు తన కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించవలసిన ఆవశ్యకత ఉన్నది అనే అంశాన్ని గీతలో బోధిస్తే ఆ జ్ఞానాన్ని పొంది వాడు తిరిగి తన కర్తవ్యాన్ని అనుష్ఠించినాడు ఆ దృశ్యాలంతని నేను దూరం నుంచి గమనించకపోలేదు ఆ శ్రీకృష్ణుని ఎందు నా మనస్సు నిలుపుగాక స్వనిగమముపహాయ మత్ప్రతిజ్ఞాం ఇద్దరికి ప్రతిజ్ఞలు ఉన్నాయి నాకో ప్రతిజ్ఞ ఉన్నది ఆయనకో ప్రతిజ్ఞ ఉన్నది నా ప్రతిజ్ఞ ఏమిటి శ్రీకృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను అది నా ప్రతిజ్ఞ శ్రీకృష్ణుడి ప్రతిజ్ఞ ఏమిటి నేను యుద్ధంలో ఆయుధం పట్టాను అని ఆయన సో యుద్ధం నడుస్తాం చూద్దాం తమాషా ఎవడు ఎవడు నెగ్గుతాడు శ్రీకృష్ణుడు అనుకున్నాడు నా ప్రతిజ్ఞ కంటే నా భక్తుని ప్రతిజ్ఞ గొప్పది నా ప్రతిజ్ఞ పెద్ద ఇంపార్టెంట్ కాదు భక్తుని ప్రతిజ్ఞ నిలబడితే చాలు అని తన ప్రతిజ్ఞను ఉల్లంఘించడానికి సిద్ధపడి రథం నుంచి దిగికేసి ఓ అర్జున ఈ భీష్ముని నువ్వేం చేయగలవు నీ వల్ల కానీ భీష్ముని భీష్ముని పట్టాలంటే నేను చూసుకుంటాను నీ వల్ల అని ఆ రథం నుంచి జంప్ చేసి ముందుకు వచ్చేస్తాడు చక్రాన్ని పడతారు సురతారా సచరణ చక్రాన్ని చేతితో పట్టుకుని వస్తాడు ఇదిగో భీష్ముని యొక్క తల నరకపోతున్నాను నేను లేకపోతే నిన్ను చంపేస్తాడు ఆయన నిన్ను బతకనివ్వడు ఆయన I cannot allow that happen నా ప్రతిజ్ఞ పోతే పోయింది భీష్ముడు నేను ఎగ్గని అని జంప్ చేసి ముందుకు వచ్చేస్తాడు ఎలా ఉన్నట్టంటే అప్పుడు గతోత్తరీయ ఆ పచ్చడి ఉత్తరీయం వెనక దాటిపోయింది సో ముందు చక్రం పట్టుకుని వస్తున్నాడు ఏనుగు మీద ఏనుగు కుంభస్థలం మీద కలిగించే సింహ కిషోరము వడే ఉండే ఉన్నాడు అటువంటి ఆ శ్రీకృష్ణుని నేను స్మరిస్తున్నాను బందరు కోటల గారు ఉంటారు చూడండి కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళ గప్పికొనగ చక్రంబు చేపట్టి చముదించు రయమున రయం అంటే వేగం పైనున్న పట్టటి పటము జార పటము అంటే వస్త్రము నమ్మి దినాలావు నగుబాటు మన్నింపు మన్నింపుమని క్రీడి మరల దిగువ రకాల నుంచి అర్జునుడు వస్తున్నాడు ఓ అర్జున నువ్వు సారథివి హే శ్రీకృష్ణ నువ్వు సారథివి నా పరువు తీయకు నువ్వు నా యుద్ధం చేసావంటే నా పరువు అంతా గంగలో కలుస్తాను అని అంటే నేను వల్ల కాదు నువ్వే యుద్ధం చేస్తావు భీష్మ పితామోహన్ నువ్వు కొట్టగలవా ఆయన ఆయన నేనే చూడగలను ఆయన అని ముందుకు వెళ్ళిపోతున్నాడు అర్జునుడి మాటలు ధిక్కారం చేసి కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేను భీష్ముని చంపుదు నిన్ను గాదు ఆయన్ని చంపి నేను రక్షిస్తాను వీడు మద్యున ఎనుకు మద్విశిఖ వృష్టి ఆయన ముందుకు వస్తుంటే ఇదే అదనుగా చేసుకుని ఇంకా భీష్ముడు మరింత గట్టిగా కొట్టేస్తున్నాడు ఆయన ఆయన చక్రం పట్టుకున్నాడుగా చక్రం పట్టుకుంటే ఇంకా ఇంకా స్పేర్ చేయాల్సిన పని ఏం లేదు ఎదుర్కొన్న ఉన్నవాడు ఆయుధం పట్టుకోనున్న వరకు ఏమైనా ఆలోచన కానీ ఆయుధం పట్టుకుంటే ఇంకా ఆలోచించేదేముంది బాణ వర్షాన్ని కురిపించి ఆ శ్రీకృష్ణుని చీల్చి చెండాడుతున్నాడు అయినా కూడా ఆయన ముందుకు వచ్చేస్తున్నాడు ఆ బాణాలను బాణాలన్నింటి తప్పించుకుంటాం తెరలి చౌదించు దేవుడు దిక్కు నాకు అని ఆ విషయాన్ని ఇప్పుడు స్మరిస్తూ ఆయన స్థితి చేస్తున్నాడు చూడండి ఈయన ఇంకో అద్భుతమైన శ్రీకృష్ణుని కొట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి ప్రసన్నుణ్ణి చేసుకున్న మూడవ భక్తుడు ఇక్కడికి ఇద్దరు భక్తులు అయ్యే వృత్తాన్ని భక్త వచ్చారు సో నీకనంత సంకులెంత రాజసూయ ఏషాం మమ దృషి గోచర ఏష ఆవిరాత్మ ధర్మరాజు గారి రాజసూయ సభామంటపంలో అందరు మహర్షులు బ్రహ్మర్షులు దేవర్షులు రాజర్షులు విద్వాంసులు అందరూ నిలిచి ఉంటే ఈ మహాసభలో అధ్యక్ష స్థానాన్ని ఇచ్చి ఎవరిని పూజించాలి అని ఒక ప్రశ్న వెల్లడిస్తే సహదేవుడు చెప్పాడు శ్రీకృష్ణుని పూజించాలి వెంటనే సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమోదాన్ని తెలిపారు ఆమోదం తెలిపిన వాళ్ళు భీష్ముడు ముందున్నారు సో అందరు ఆ సభలో ధర్మరాజు గారి చేత రాజసూయ సభలో పూజను ప్రధాన అగ్రాసన పూజను అందుకున్నటువంటి ఆ రూపాన్ని నేను దర్శిస్తున్నాను హృది శరీరభాజం హృదిహృదిధిష్ఠితమాత్మకల్పితానాం అదిగో అటువంటి ఆ శ్రీకృష్ణుడు అజం పుట్టుక పుట్టినాడు మనం అనుకుంటున్నాం పొరపాటు ఆయన పుట్టుకలైన నారాయణుడు ఆయన కేవలము ఈ ఒక్క దేహం నుండే ఆ కృష్ణ దేహం నుండే నిలిచి లేడు శరీర భాజాం హృది హృది విస్తృతం సకల ప్రాణుల హృదయముల నుండి ఆత్మరూపంగా నిలిచి ఉన్నాడు ఆయన ఎలా ఉన్నాడంటే ప్రతి దృశ్యమివనై తదర్థమేకం ఇప్పుడు మనము చూస్తున్నాము కళ్ళతో చూస్తున్నాము అంటే ఎలా చూడగలుగుతున్నాము కాంతికరణముని కంట్లో పడటం చేతనే చూస్తున్నాము ఈ మన కంట్లో పోయి మనకు చూపును ఇచ్చేటువంటి ప్రతి కాంతి కిరణము ఎక్కడి నుంచి వచ్చిందంటారు సూర్యుడి నుంచి ఒకే సూర్యుడు ఇన్ని ప్రాణుల కళ్ళలో చూపు రూపంగా ప్రకాశిస్తూ ఉన్నట్లుగానే ఒకే ఒకే భగవానుడు ఇంతమంది ప్రాణుల హృదయాలలో ఆత్మరూపుడై ప్రకాశిస్తున్నాడు చూడండి సగుణ భక్తి నుంచి నిర్గుణ భక్తి వైపు ఒక్క ఉదికి ఎదిగిపోయినాడు సగుణంతో ప్రారంభించి నిర్గుణంలోకి వెళ్ళిపోయాడంటే సో అటువంటి అంటే శ్రీకృష్ణుడు అనేటువంటి సగుణ సాకార రూపం నుంచి సర్వ ప్రాణుల హృదయంలో ప్రకాశించే ఆత్మ చైతన్యము అనే నిర్గుణ నిరాకార రూపాన్ని దర్శించి ఆయన అంటాడు ఉత్తమ ఆ నిర్గుణ నిరాకార రూపాన్ని నేను దర్శిస్తున్నాను విభూత భేద మోహ ఈ భేదము అనే మోహము నేను వేరుగా ఉన్నాను ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు అనే భేదము అనేటువంటి మోహాన్ని నేను అధిగమించినాను అని ప్రశ్నిస్తాను దీన్ని కోటన్న గారు బాగా అన్నారు ఒక సూర్యుడు సమస్త జీవులకు తానెక్కడై దోచు పోలిక నే దేవుడు సర్వకాలము మహావీరం విజయోత్సన్న జన్మ కదంబంబుల తన నుండి పుట్టిన ప్రాణుల సమూహము వికాసం జరగాలి తెలుస్తూ మిగిలిన కూడా మన చిన్న కాల్పిస్తుంది విజయోత్పన్న జన్మ పదం జన్ముల ప్రస్తుతమూలం నానా విధానైన రూపకుడై వ్యక్తి రెండు అస్మి శరీరే ప్రాప్తించి సిద్ధుంజం దృష్టి దృష్టి అస్మి ఆత్మ వేసిన తస్మాత్ మనస్సును అందరూ కూడా కళ్ళకి ఇతర వ్యాపారమైన మానేసి అలా తీసుకెళ్ళి కృష్ణుడు ఎలా ఎప్పుడైతే విజ్ఞానాన్ని చెందుతున్నారో దేవతలకు గురించి వేసింది అత్యంత మానవుడు మానవుడికి గురించి అందరూ కూడా వాళ్ళకై పుస్తకాన్ని స్వీకరించినారు అని సాధుల జనాలను పంపినారు చూడండి వెదురు డొంక నిప్పుకి కాలిపోయింది అనుకోండి మొత్తం డొంకంతా బూడిదైపోతుంది అడవిలో పుట్టినటువంటి దావాగ్ని ఆ బూడిదైపోయిన స్థితిలో పైనుంచి వర్షం పడుతుంది వర్షం పడితే మళ్లీ చిగురు వస్తుంది ఆ విధంగా కౌరవ పాండవ వంశము ఈ పరస్పర విద్వేషము అనేటువంటి అగ్నిలో గూడిదైపోతే శ్రీకృష్ణుడు తన అనుగ్రహము అనే వర్షాన్ని దానిపై కురిపించి పరీక్షన్ మహారాజు అనే ఒక మొలకను అంకురింపజేసి ద్వారకా నగరానికి వెళ్ళిపోయినాడు పోస్ట్ పోన్ చేశాడు కదా సరే ఈవిడ ప్రసవించింది ఆయన ద్వారకకి వెళ్ళిపోయినాడు అన్నాడు చాలా విస్తారమైనటువంటి వర్ణన ఉన్నది ఆయన యొక్క ద్వారకా ప్రయాణము ఆయన వెళ్తుంటే వీళ్ళందరూ కూడా ఆయనకి వీడ్కోలు కన్నీళ్లతో వీడ్కోలు చెప్తారు సితాతపత్రం జగ్రాహ ముక్తాదామోషితం రత్నదండం కూడా కేశ ప్రియ ప్రియతమస్య రథంలో ఇక్కడ శ్రీకృష్ణుడు ఒకవైపు ఉద్ధవుడు ఇంకొక వైపు సాత్వికి కూర్చున్నారు ఆయనతో పాటుగా ద్వారకి వెళ్ళటానికి ఆ రథము యొక్క ముందు భాగంలో నిలబడి గొడుగు పట్టుకుని నిలబడి ఉన్నాడు ఎవరు ధర్మ ఈయన అర్జునుడు సో అలాగే ఇద్దరు సహదేవుడు నకులు మన ఉద్ధవి ఉద్ధవుడు సాత్వికి వీళ్ళిద్దరూ కూడా చెరో వైపు నిలబడి ఆయనకి వింజావరణాన్ని తీసుకున్నారు తర్వాత ధర్మరాజు గారు ఎవరైనా శ్రీకృష్ణుని మీద ఈ ఈ మధ్యనే యుద్ధం పూర్తయింది పాండవులకి సహకారం చేశాడు సో కౌరవులకు ప్రీతి కలిగిన వాళ్ళు ఎవరైనా ఆయన మీద అటాక్ చేస్తారేమో అనేటువంటి ఒక శంక మనస్సులో ఉన్న వాడు కనుక చక్రవర్తి కనుక ఒక చతురంగ బలోపేతమైనటువంటి యూనిట్ ఒక కమాండో యూనిట్ ని ఆయనకి ముందు వెనకాల ప్రయాణం చేసే విధంగా ఏర్పాటు చేశాడు ద్వారక దాకా దిగబెట్టి మళ్ళీ వాపసు రండి అని వీళ్ళు ఆయనతో పాటుగా చాలా ముందుకు వెళ్లి ఆయన వెనక్కి పంపిస్తాడు ఆ విధంగా ఆయన ద్వారకను చేరుకుంటాడు ఆయన ద్వారకకి వెళ్తూ అంటే ఆ నగరంలో అంటే హస్తినాపురంలో ఉన్నటువంటి బాల్కనీల మీద డాబాల మీద నిలబడి ఆ జనులు కుల స్త్రీలు ఇతర పౌరులు ఆయన్ని చూస్తూ ఇలా అనుకుంటున్నారు ఈ కమలాక్షుని శుభగుని కరుణాంబుతి ప్రాణనాథుగా చేకొని అని బొమ్మల కోటల గారు అంటున్నాను వేడ్క గాపురము సేయుచుండెడి రుక్మిణీ ముఖానేక పశువ్రతలు నియతి నిర్మల మానసలై జగన్ముతాస్తోక విశేష తీర్థముల దొల్లిది స్వాములనేమి నోచిరో అంటే ఇంతటి సుందరాకారుడైన ఈ శ్రీకృష్ణ భగవానుతో కలిసి కాపురం చేసే మహాభాగ్యం వాళ్ళు అనుభవిస్తున్నారే రుక్మిణి మొదలైన ఆ మహిషులు వాళ్ళు పూర్వం ఏమి నోములు నోచుకున్నారో అని ఆ విధంగా వర్ణిస్తారు సరే ఈయన ద్వారకకి చేరుకుంటాడు ద్వారకకి చేరుకునేప్పటికీ అందరూ కూడా ఎదురొచ్చి పెద్ద ఉత్సాహంతో ఆయనకి స్వాగతం చేస్తారు ప్రజలందరూ కూడా మతాత్మహేనాథ తవాంగ్రి పంకజం అని వాళ్ళు ఆయన సూచిస్తున్నారు ఏ నాథ నీకు నమస్కారము నీవు మాకు దూరమైనంత కాలము క్షణం ఒక యుగముగా నీ కొరకు మేము వేచి ఉన్నాము అని ఆ ద్వారకావాసులు ఆయనని ప్రార్థిస్తున్నారు పోతన గారు అంటారు తండ్రుల తండ్రి తండ్రియగు ధాతకు తండ్రివి ఆ చతుర్ముఖ బ్రహ్మకి నీవు తండ్రివి దేవ నీవు మా తండ్రివి తల్లివింబతివి తండ్రి తల్లి భర్త కూడా నీవే ప్రభు అని పతివి అంటే దైవమవున్ సఖివిన్ గుండవే తండ్రులు నీ క్రియం ప్రజల ధన్యుల జయసిరి వేర్పులైనతో తండ్రి భవన్ముఖంబుజము ధన్యత గావరు మా విధంబునం స్వర్గంలో దేవతల కంటే మేము అదృష్టం ఉంటుంది ఎందుకంటే స్వర్గంలో దేవతలకి నీ దర్శనం చేయాలంటే వాడు మళ్ళీ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది ఇక్కడికి రావాల్సి ఉంటుంది లేదా మేము పొగలు రాత్రి నిన్ను దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటాము కాబట్టి మేమే వారందరికంటే అదృష్టవంతుడము ప్రవిష్టస్సు గృహం పిత్రో పరిష్వక్తస్వ మాతృ వవందే శివతా సప్త దేవకి ప్రముఖాస్పద ఆయన అంతఃపురంలో ప్రవేశించాడు భారతలో అంతఃపురంలో ప్రవేశించేప్పుడు ఆయన ఎలాగా అక్కడ ఉండే జనులను ఆయన ఎలా క్రీట్ చేశాడో చెప్తారు చూడండి యథావిధి సమాగమ్య సర్వేషాం మానమాదతే రఫాభివాదనాశ్లేష కరస్పర్శమితేక్షణై ఆయన రిసీవ్ చేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని గ్రీట్ చేశాడు ఆయన కొంతమందికి ఇలా తల వంచి నమస్కారం చేశాడు హలో అన్నట్టు కొంతమందికి అభివాదన రెండు చేతులతో నమస్కారం చేశాడు పెద్దలకు ఆశ్లేష కొంతమంది యంగ్ ఫ్రెండ్స్ ని కౌగలించుకున్న వాళ్ళని గ్రీట్ చేశాడు కొంతమందికి కరస్పర్శ హలో హోదయుడు అని షేక్ హ్యాండ్ ఇస్తారే ఆ విధంగా కరస్పర్శ తోటి కొంతమందిని గ్రీట్ చేశాడు స్మిత కొంతమందిని చిరునవ్వుతోటి గ్రీట్ చేశాడు ఇప్పుడు ఈయన ఇక్కడ ఉంటాడు ఎవరో తల్లి గారు ఆ దూరంలో ఉంటారనుకోండి ఎలాగే గ్రీట్ చేస్తాడంటే చిరునవ్వుతో గ్రీట్ చేస్తాడు మరి కొంతమందిని చూచుట ద్వారా భావగర్భితంగా అవధి అనే చూపుల ద్వారానే గ్రీట్ చేశారు ఈ రకంగా ఆ అంతఃపురంలో ఉగ్రసేన మహారాజు వసుదేవుడు దేవతీతో మొదలుపెట్టి అంతఃపురాన్ని పూడిచేటువంటి పరిచారకుడి వరకు కూడా ఎవరనే విడవకుండా అందరినీ గ్రీట్ చేసి ఆ తర్వాత లోపలికి వెళ్లి తల్లిదండ్రులకు నమస్కారం చేసి ఇతర మాతలకు కూడా నమస్కారం చేసి ఆ తర్వాత తన అంతఃపురానికి వెళ్తాడు అంత అంతఃపురంలో ప్రవేశించినటువంటి ఘట్టాన్ని అక్కడ మహిళలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఆ ఘట్టాన్ని కూడా బాగా వర్ణించారు ఇక్కడ సో కవి వ్యాస మహాకవి తెగబడి వర్ణిస్తాడు ఇక్కడ ఇంకా ఆ వర్ణనలకి అంతులైన వర్ణనలు చేస్తాడు అపి పలధర్మరాజ పితృవద్రంజయన్ ప్రజా నిస్పృహ సర్వకామేభ్య కృష్ణ పాదాను ధర్మరాజు గారు చక్కగా పరిపాలన చేస్తున్నారు సో పరీక్ష మహారాజు యొక్క ప్రసవము కూడా అయినది ఆ ఆ ఘట్టాన్ని కొద్దిగా ఎందుకంటే మన జీవో పరీక్ష ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి తస్మాద్గర్భగతో వీర దదర్శ ప్రదర్శ పురుషం కంచిత్యమానోస్త్రతేజస మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్తున్నారు అంటే శ్రీకృష్ణుడు ఉండగానే ప్రసవం అది అయింది బట్ స్టిల్ శ్రీకృష్ణుడిని ఆ ముందుకి ద్వారక వరకు పంపించి అగైన్ మహాకవి ఏం చెప్తాడంటే పరీక్షత్తు యొక్క అంశాన్ని తీసుకుని ఆ క్యారెక్టర్ ని కొంత ఆజ్ఞ కొంత వర్ణిస్తాడు సో ఆయన తల్లి గర్భంలో ఉండగా ఆ పరీక్షిత్తు చూశారు తల్లి గర్భంలో పిల్లలకి మంచి తెలివితేటలు ఉంటాయి వాళ్ళు దే అండర్స్టాండ్ క్వైట్ చేసి అని మన పురాణాల్లో చెప్తారు ఈ మధ్యన కూడా ప్రీ మేకల్ సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ప్రీ మేకల్ సైకాలజీ అంటే తల్లి గర్భంలో ఉండే శిశువు యొక్క సైకాలజీని స్టడీ చేసే శాస్త్రం సో ఎనివే ఆ తల్లి గర్భంలో ఉండగా ఒక భయంకరమైనటువంటి తేజస్సు అగ్ని వంటి తేజస్సు తనను సంహరించడానికి మీదకి రావడము ఆ తేజస్సు మీదకి వచ్చినప్పుడు మనకి పెద్ద క్లేశము కలుగుతారు ఇంతలోకి ఒక చక్రాయుధం వంటి ఆయుధం వచ్చి ఆ తేజస్సుని దూరంగా నెట్టివేసి తనకు రక్షణని కల్పించటము ఇదంతా కూడా ఆ శిశువుగా ఉండి తల్లి గర్భంలో గమనించినాడు పరీక్ష తతసర్వగుణోదర్కే సానుకూల గ్రహ గ్రహోదయే యజ్ఞే వంశధర పాండో భూయ పాండు విమౌజస ఆ తర్వాత కొంతకాలానికి పూర్ణ గర్భిణి దశమాసములు అయిన తర్వాత ఆయన ఆ పరీక్ష మహారాజు జన్మించినాడు ఎలా జన్మించాడంటే అన్ని గ్రహములు ఆ తర్వాత నక్షత్రములు ఇలాంటివన్నీ కూడా చక్కగా అనుకూల స్థితిలో మంచి రాశిలో ఉంటాయి జాతక చక్రం అంటారే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్న సందర్భంలో జన్మించాడు మళ్ళీ ఎలా ఉన్నట్టంటే ఆయన ఆ పాండు మహారాజే జన్మించినాడా పాండు మహారాజు అంటే చాలా పరాక్రమశాలి ఆయన ముత్తాత అనమాట పాండు మహారాజు అంటే సో ముత్తాత ఆయన పాండువే మళ్ళీ జన్మించినాడా అన్నట్టుగా జన్మించాడు గర్భదృష్టమభిధ్యాయం పరీక్షేత నరేష్ स రాజపుత్రోపవృధే యాసు శుక్ల ఇవోరురా పుట్టిన ఈ శిశువు కొద్ది రోజులలోనే చుట్టూ అందరినీ పరిశీలిస్తూ ఉండేవట సాధారణంగా శిశువులందరూ బహుశాల చేస్తూనే ఉంటారు కానీ కొంచెం హైలైట్ చేసి వర్ణిస్తున్నారు కళ్ళు తెలిసిన వెంటనే అలా అందరినీ చూస్తున్నాడు ఆయన ఎందుకు చూస్తున్నాడంటే నేను గర్భంలో ఉండగా నన్ను రక్షించినటువంటి మహాత్ముడు ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడా అని ఇలా చూస్తున్నాడు అలా పరీక్షగా అందరినీ పరీక్షతే అంతా చుట్టూ చూస్తున్న కారణంగా ఆయనకి పరీక్షిత్ అనే నామధేయం వచ్చినది సో అదే వీడు తెరచూస్తున్నాడు రా పరీక్షతే పరీక్షతే అని సంస్కృతంలో మాట్లాడుకునేవారు కదా సంస్కృతంలో ధర్మరాజాదులు ఆ విధంగా వారికి పరీక్షిత్ అనే పేరు స్థిరమైనది విష్ణు రాహ అని ఇంకొక పేరు కూడా ధర్మరాజు గారు పెట్టారు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణ భగవానుడే వీడికి ప్రాణాన్ని పోసినాడు విష్ణునా రాత దత్త వీడు విష్ణువే మనకి ప్రసాదంగా ఇచ్చినాడు అని విష్ణు రాత అనే పేరు కూడా ఉన్నది కానీ వీళ్ళు ప్రేమగా తీసుకునే పేరు పరీక్షిత సో ఆయన శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతున్నాడు ధర్మరాజు గారు అర్జునుణ్ణి ద్వారకకి పంపిస్తారు శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడు కదా పరీక్షిత్ జన్మ శ్రీకృష్ణుడు వెళ్ళిపోవడం ఆ తర్వాత కొన్ని మాసాలు అయిపోతాయి పరీక్షిత్ పెద్దవాడు అవుతూ ఉంటాడు మా సర్వ సంస్థలలో ఈ టైం ఫ్యాక్టర్స్ నేను లోతుగా కూడా చూస్తే వర్కౌట్ చేయొచ్చు సో ఒకసారి శ్రీకృష్ణుని చూసి కళాకాలమైంది ఈ మధ్యన వార్తలు ఏం లేవు అసలు ఏమైందో ఒకసారి వెళ్ళి చూసి రాని ధర్మరాజు గారు అర్జునుడిని పంపిస్తారు ఈ వెళ్ళిన అర్జునుడు అక్కడే కూర్చుంటాడు ఎప్పటికీ రాదు ఎదురా అర్జునుడు రాలేదు అని ఏ భీమా వెళ్ళి నెల రెండు అయింది ఇంకా రాలేదు నువ్వు వెళ్ళి ఒకసారి చూసి రాని భీముడిని పంపిద్దాం అనుకుంటుంటే ఇది ఒక అర్జునుడు వాపసు వస్తాడు వస్తూనే అతని ముఖంలో నెత్తురు దుఃఖం ఉండదు మహా దుఃఖ సముద్రంలో ఉన్నవాడి వలె వెనక్కి వెనక్కొస్తే ధర్మరాజు గారు అడుగుతారు ఏమయార్జున అలా ఉన్నావు ఏమిటి నీ మొహం అలా ఉండేది నానా రూపం ప్రశ్న విక్లేషకర్షిత నీ ముఖ అతని ముఖాన్ని చూస్తే అనేక డౌట్స్ కి అవకాశం కలుగుతాడు ముందు అనుకున్నాడు శ్రీకృష్ణుని వియోగం చేత అంటే ఇంతవరకు శ్రీకృష్ణుడితో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు వాపసు చేసిన కారణంగా ఆ వియోగ దుఃఖం చేత మొహం మారిపోయిందేమో అని అనుకున్నాడు బట్ స్టిల్ అలా కూడా లేదు వాతావరణం చాలా ఆ దుఃఖాన్ని సూచించే విధంగా ఉన్నది ఏమైంది అని అర్జునుని అడిగితే అర్జునుడు శ్రీకృష్ణుని నిర్యాణాన్ని గురించి చెప్తారు నేను ముందే మీకు మనం చేశాను భాగవతం నిర్యాణంతో ఆరంభం అవుతుంది సో చాలా విస్తారంగా చెప్తాడు అర్జునుడు అంటే తామకు చేసిన మహా అందించి కూడా గుర్తు చేసుకుని అటువంటి శ్రీకృష్ణుడు ఇంకా మనకి లేడు సుమా అని అలా చెప్తారు ఒక సందర్భంలో వందల కోటల గారు బాగా క్యాప్చర్ చేశారు ఆ దృష్టిని ఆయన ఏమంటారంటే మన తారతి మన సచివుడు సచివుడు అంటే మంత్రుడు మన విజయము బావ కదండి సుభద్రకి వీళ్ళు వివాహం చేసుకోవడం విజయం కూడా విజయం అలాంటి కూడా మన సఖుండు మన బాంధవుడు మన విధుడు గురువు దేవర మనలను దిగనాడిచనియే మనుజాధీశ అని చెప్పొస్తుంది ధర్మరాజు గారికి ముఖ్యంగా పిడుగు పడ్డట్టుగా ఆయన మహాదుఖాన్ని అనుభవిస్తారు <coughs> యో భీష్మకర్ణ గురుశల్యచమూష్పద రథ మండల మండితాసు అగ్రేచరో చరో మమ విఘోరథయూతపానామాయుర్మనాంసి చదృశాత ఓజ ఆచ్ఛత్ ఆ యుద్ధరంగంలో నా రథాన్ని తోలుతూ ఆయన ముందుకు వెళ్తుంటే ఒకప్పుడు భీష్ముడు ఇంకొకడు గురుడు కర్ణుడు గురువు అయినటువంటి ఆయన ద్రోణాచార్యుడు మరొకప్పుడు శల్యుడు ఇటువంటి మహారథికులు గొప్ప వీరాభివీరుల ఎదుట నేను యుద్ధం చేయగలిగాను అంటే కేవలము వాళ్ళ యొక్క ఓజస్సుని అంటే వాళ్ళ పరాక్రమాన్ని తేజస్సుని వాళ్ళ ఆయుర్దాయాన్ని తన చూపులతో ఆయన లాగివేసేవాడు ఆ కారణంగానే వాళ్ళని నేను సంహరించగలిగినాను అని సంఖ్య ఎలా అయితే భీష్మపితామహుడు చెప్తున్నాడో ఆ విధంగా చెప్పి అటువంటి శ్రీకృష్ణుడు ఈనాడు మనకి లేడు <laughs> నర్మాన్యుదార రుచిరస్మిత శోభితాని ఆయన నన్ను తెగ కూడా చేసేవాడు హే పార్థ హేర్జున సఖే కురు నందనే ఇంకోసారి పార్థాన్ని ఇంకోసారి అర్జున ఇంకోసారి సఖే ఇంకోసారి కురు నందనాన్ని అని పిలిచి ఏవేవో జోక్స్ వేస్తూ ఉండేవాడు నేను కూడా తిరిగి జోక్స్ వేస్తే ఏనాడు తప్పు పట్టివాడు కాదు అటువంటి ఆ శ్రీకృష్ణుని నేను లేకుండగా జీవితంలో అసలు ఏమీ కారణమే లేదు అని అంటాడు ఆయన అంటాడు చూడండి మానవుని దగ్గర సమస్త సంపదలు అంగబలము అర్థబలము అన్నీ ఉన్నా కూడా దైవ బలం లేకపోతే ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి ఇవి ఏమి మనల్ని కాపాడలేవు అని చెప్పడం అని అన్నట్టుగా తద్వై ధను అదే ధనస్సు ఇప్పుడు నా చేతిలో ఉంది అదే బాణాలు అదే అక్షయలు నీరాలు ఉంది ఉన్నాయి ఇప్పుడు రథ అదే రథాన్ని ఈనాడు నేను ఎక్కి ప్రయాణం చేస్తున్నాను హయా అవే గుర్రాలు సోహం రతి ఆ రథంలో కూర్చొని యుద్ధం చేసే అదే మొహదాడిని నేను కానీ ఈనాడు నా బాణం నేను వేయలేకపోయాను ఎవరో గమ్మిపోటు దొంగలు మీద పడితే కూడా నన్ను నేను రక్షించుకోలేకపోయాను నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని రక్షించలేకపోయాను వాళ్ళ చేతిలో చావు దగ్గర తిని నీ దగ్గరికి వచ్చాను నాకు సిగ్గుగా ఉంది సో ఈ బాణాలు ఈ ధనస్సు ఈ ఈ అస్త్రాలు శస్త్రాలు ఈ రథము ఇదంతా ఏమైపోయింది శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు మహాభయంకరమైన పదకొండు అక్షోహణీయుల సైన్యాన్ని దిగుమాడినటువంటి ఈ చేతులు ఈనాడు నిర్వీర్యమైపోయినాయి సో అని ఈ విధంగా ఆ చక్కగా శ్రీకృష్ణ నిర్యాణాన్ని గురించి వచ్చి రిపోర్ట్ చేస్తాడు నిశమ్య భగవన్ మార్గం సంస్థాం యదు కులస్థిత స్వత్పథాయ మతిం చక్రే నివృతాత్మా యుధిష్ఠిత ధర్మరాజు గారు చాలా స్థితప్రజ్ఞుడైన చాలా దుఃఖాన్ని పొందిన మాట వాస్తవమే కానీ ఈ మహాభయంకరమైన ఆపద ముందు ఆపదలో తన యొక్క మానసిక స్థైర్యాన్ని ఆయన కోల్పోడు నిధృతాత్మ దుఃఖాన్ని నిగ్రహించుకున్నటువంటి వాడే సరే శ్రీకృష్ణ భగవానుడు నిర్యాణం చేసినాడు మనం ఇంకా ఈ రాజ్యాన్ని పట్టుకునేంతకాలం వెళ్ళాడతాము ఇంకా సాగు చేసినంత కాలం రాజ్యం చేశాము అని ఆయన కూడా దేహత్యాగానికి స్వర్గారోహణానికి ఆయన కూడా మనస్సును నిర్ణయం తీసుకుంటాడు సో ఇది భారతంలో ఈ విస్తారం అంతా వస్తుంది ఒక పర్వమే ఉన్నది స్వర్గారోహణ పర్వము ఒక ఒక వాల్యూమ్ ఆ పాండవుల యొక్క మహాప్రస్థానాన్ని డిస్క్రైబ్ చేస్తుంది సో కుంతిదేవికి వర్తమానం తెలుస్తుంది ఆవిడ ఎక్కడో అడవిలో ఉంటుంది ఆవిడ ఆమె విని సో ఏకాంతవత్య భగవత్య భోక్షజే నివేశితాత్మా పరరామ సంస్కృతే తపస్సులో కూర్చుని మనస్సుని ఆ పరమేశ్వరుని నిమగ్నం చేసి ఇంకా సంసారం యొక్క భావన ఏమీ మనస్సులో పెట్టుకోకుండా క్రమంగా ఆమె దేహత్యాగం చేస్తున్నాడు అందులో స్వరాత్మౌత్రం వినయనమాత్మన సుసమంగుణై సోయనీయాస్పతిం భూమే రక్షించద్గజాత్మయే వెంటనే ధర్మరాజు గారు ఆయనకి ఇంకా రాజ్య త్యాగం చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చేసి వెంటనే పరీక్ష మహారాజుకి పట్టాభిషేకం ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ఉన్న వంశాంకురం ఆయనే తమ్ముళ్ళని అడుగుతారు మీ మాట ఏమిటని మాకు రాజ్యం ముందు ఆకాంక్ష లేదు అని వాళ్ళు చెప్తారు సరే పరీక్షిత్తుని ఆ అర్థించి అక్కడ పట్టాభిషేకం చేస్తాడు దీంట్లో హస్తినాపంలో తర్వాత యాదవ వంశం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది దాని పూచి కూడా చక్రవర్తిగా ధర్మరాజు గారు మీరు ఉంది ఆయన ఏం చేశాడంటే సూరసేన మహారాజు యొక్క కొడుకు మధ్యుడు అనేటువంటి ఒక యంగ్ మ్యాన్ పెట్టుకున్నాడు యాదవ వంశంలో వాడిని ఆ మధుర నగరానికి ఆయన రాజుగా చేస్తారు సర్వము పరిత్యాగం చేసే ముందు ఇంకొకసారి ఆ అప్పులయందు ఆహుతులని చేస్తారు విరజా విరజా హోమము అని అలా అంటారే ప్రజాపత్యాన్ని చేష్టి మగ్ని నపిబదీశ్వర అగ్నులను తనయంలో ఆవాహన చేసుకుంటాడు అంటే ఇంకా అగ్నిహోత్రాన్ని కూడా పరిత్యాగం చేసేస్తాడు గృహస్థాశ్రమాన్ని పరిత్యాగం చేసేస్తాడు హృది బ్రహ్మపరం జాయన్నావత్తేతయతో గత తన్వే తమను నిత్యగ్ముభ్రాతర కృత నిశ్చయా ఇంకా మళ్ళీ వెనక్కి హస్తినాపురానికి తిరిగి వచ్చే పని లేదు అలాగే ఉత్తరాభిముఖంగా హిమాలయాలకు వెళ్ళిపోయి ఆయన అలా దేహత్యాగం చేసేస్తారు ఆయన వెంటనే సోదరులు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు దేహత్యాగాన్ని చేస్తారు ఆ వృత్తాంతమంతా కూడా మహాభారతంలో విస్తారంగా ఉంటుంది విధూత కల్మశాస్త్రానే గత జయనాత్మనైతది విధులోకి పరిస్థిత్య ప్రభాతే దేహమాత్మవాన్ విధుడు కొంతకాలం ధర్మరాజు గారితో కలిసి ఉంటాడు ఉండి ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ వృత్తాంతాన్ని నేను సంక్షేపంగా చెప్తున్నాను సో ధృతరాష్ట్ర మహారాజుని గాంధారికి వైరాగ్యాన్ని బోధించి ఇంకా ఏంటండి ఇక్కడ పట్టుకు వెళ్ళడం ధర్మరాజు గారే ఇంకా ఎంతో కాలం ఉంటాడని నేను అనుకోను ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకుంటావయ్యా కుంతి వెళ్ళిపోతే నువ్వు మాత్రం ఎందుకు ఇక్కడ సో కుంతితో పాటుగా నువ్వు కూడా బయలుదేరి వనప్రస్థం తీసుకో అని అంటే అప్పుడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడికి అంతఃపురాన్ని ఇంటి పెట్టడం ముందు ఆయనకు తాత్పర్యం ఉండదు సరే ధృతరాష్ట్రుడు అంగీకరించిన కారణంగా గాంధారి కూడా ఆనందంగా అంగీకరిస్తుంది వీళ్ళని తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోతారు అక్కడ ధృతరాష్ట్రుడు తపస్సు చేసుకుంటాడు గాంధారి వాళ్ళిద్దరు కూడా ఒక దేహత్యాగం చేస్తారు ఒక పర్టికులర్ ఘట్టంలో ఇద్దరు కూడా ప్రాణత్యాగం చేస్తారు కుంతి ప్రాణత్యాగం చేస్తుంది సరే ఇంకా వాళ్ళు ప్రాణత్యాగం చేసిన తర్వాత వాళ్ళకి తోడుగా ఉన్నాడు ఇదురు ఇంకా ఆయన మాత్రం అక్కడ ఎందుకని అక్కడి నుంచి బయలుదేరి ప్రభాత క్షేత్రానికి వస్తాడు అక్కడ మైత్రేయుడు అనే మహర్షితో కలిసి అనేక సంవాదాలు ఉన్నాయి చెప్తారు మూడో స్కంధంలో విస్తారంగా వస్తుంది సకల దేవహూతి సంవాదము అనేది మైత్రేయుడు విధుడికి బోధిస్తారు సో అవన్నీ అవుతాయి ఆ తర్వాత ఆ ప్రభాత క్షేత్రం నుంచి మైత్రేయ మహర్షి నిష్క్రమించగానే విధుడు కూడా ఆ ప్రభాత క్షేత్రంలో ఏకత్యాగం చేస్తారు కృష్ణావేశేన తచ్చిత్త ఆయన యమధర్మరాజు యొక్క అవతారము సో ఆ శ్రీకృష్ణుని మనస్సుని నిలిపి అలాగనే జీవించారు మహాభక్తుడు విధుడు ఎవరికి ఆయన వల్ల జరగాల్సిన సేవలన్నింటినీ చేసేసాడు ధృతరాష్ట్ర మహారాజు కోపించిన పాపాన్ని అన్నింటినీ కూడా భరించి ఆయనకి తోడుగా నిలిచి ఉన్నాడు ఆయన స్వర్గస్థుడైన తర్వాత ఇక తన యొక్క ఆ సంశయాలన్నింటినీ మైత్రేయ నుంచి తెలుసుకుని ఆత్మజ్ఞాన నిష్ట కలిగిన వాడై ఆయన కూడా ఆ ప్రభాస క్షేత్రంలోనే దేహత్యాగం చేస్తారు ద్రౌపదీ చతదాజ్ఞాయపతి నామనవేక్షత వాసుదేవే భగవతి హ్యకాంతమతిరాపతం ఇంకా ఎవరైనా వాళ్ళు చూసుకుంటే ద్రౌపది మాత్రం వాళ్ళు కూడా ఎందుకంటే ధర్మరాజు గారు సన్యసించినట్టు ఎందుకంటే సన్యసించినట్టే ఇక్కడ వ్యాఖ్యాతం అందరూ రాశారు అక్కడ ఆ శ్లోక ఆ శ్లోక వ్యవస్థను బట్టి ఆయన ఇంకా సన్యాసం చేసుకున్నట్టే సో ద్రౌపది కూడా ఆమె శ్రీకృష్ణ భగవాను ఎందు మనస్సును నిలిపి కొంతకాలం తర్వాత ఆమె కూడా దేహత్యాగం చేస్తుంది సో అక్కడికి అందరూ పూర్తయ్యారు ఇంకా ఇప్పుడు పరీక్షిన్ మహారాజు రాజ్యాన్ని వెళ్తున్నారు తత పరీక్షిత్ ద్విజవర్య శిష్య శిక్షయా మహీం మహాభాగవతశాఖ గొప్ప శ్రీకృష్ణ భక్తుడు ఆయన మహా చక్రవర్తి రాజ్యాన్ని ధర్మంగా ఆయన పాలిస్తున్నారు ఉత్తరచతనయా ముపయేమ ఇరావతి ఈ బంధాలు ఈ అనుబంధాలు ఈ బంధుత్వాలు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి నాకెప్పటికీ కన్ఫ్యూజన్ ఉత్తర యొక్క కుమార్తెలు వివాహం ఆడారు ఏదో మళ్ళీ మేనత్త మేనమావ సంబంధం ఏదో మేనరికమే అయి ఉంటుంది ఇది కూడా <laughs> ఆ కనెక్షన్ మీరు ఆలోచించండి ఎప్పుడో సావకాశంగా కూర్చుని ఆ పేర్లన్నీ రాత్రి ఏదో చెప్పాల్సి ఈ ఉత్తర యొక్క తనయ కుమార్తె ఆమె పేరు ఇరావతి ఆ ఇరావతిని పరీక్షిత్ వెళ్ళాడు మళ్ళీ మేనరికం అయి ఉంటుంది సో ఆయనకి నలుగురు కొడుకులు పరీక్షిత్తు ఒకడు జనమే దేవుడు పెద్దవాడు జనమే ఆ జనమేజయుడికే వైశంపాయనుడు మహాభారతాన్ని బోధిస్తాడు ఆయన గంగా నదీ తీరంలో చాలా విస్తారమైనటువంటి అశ్వమేధ యాగాలని మూడింటిని చేస్తాడు పరీక్ష మహారాజు భూమి దక్షిణ గొప్ప దక్షిణలను దానాలను చేస్తూ మూడు అశ్వమేధ యాగాలని చేస్తాడు దాని మనం ఉపాఖ్యానాన్ని దృష్టి చేయాల్సి ఉంటుంది ఏకదాథను ఉద్యమ్య విచరం మృగయాంబనే శ్రాంత స్పృషిత పురుషం సో ఈ పరీక్ష మహారాజు ఓ రోజు అడవికి వేటకు వెళ్తారు ఏమవుతుందంటే అడవిలో కొన్ని క్రూర మృగాలు ఉంటాయి ముఖ్యంగా చెత్తపులు ఇలాంటివి అవి సాధారణంగా ఏవో వేళ్ళు మొదలైన వాటిని సంహరించి భక్షిస్తాయి భక్షిస్తాయి కానీ ఒకసారి పొరపాటున ఒక మానవుడిని అక్కడ ఉండే జనుల్లో ఎవరినో సంహరించి తిని ఆ తర్వాత అది మానవ మాంసానికి అలవాటు పడుతుంది ఆ విధంగా ఇప్పుడు రుద్రప్రయాగంలో అక్కడ కూడా జిమ్ కార్పెట్ పార్క్ లో ఒకప్పుడు మేనేకింగ్ లియపార్డ్ అని అవన్నీ ఉండి సో వాటిని అర్జున్ కార్పెట్ అనే ఆయన కొంచి కాచి కాపలా కాచి వాటిని సంహరించి ఆ విధంగా అక్కడ ప్రజలకు రక్షణ కల్పించారు సో ఆ విధమైన కార్యాన్ని ఆ రోజుల్లో మహారాజులు చేసేవారు సో అటువంటి చెత్తకులు కొన్ని మమ్మల్ని హింస పెడుతున్నాయి అని అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాల యొక్క నాయకులు వచ్చి మహారాజుకి విన్నవించుకుంటే దీని సైన్యాన్ని తీసుకుని కొంతమంది సైన్యాన్ని తీసుకుని గుర్రం ఎక్కి వేటకు వెళ్తారు అది ఆ వేట యొక్క పూర్వరంగం సో వేట చేసేసి ఆ భయంకరమైన కొన్ని క్రూర మృగాలను సంహరించి ఆ చక్కగా అక్కడ ఉండే జనులకు రక్షణను కల్పిస్తారు ఆ ప్రసంగంలో ఆ కార్యంలో భాగంగా ఆయన చాలా అలిసిపోయి తన రక్షక భటుల కంటే బాగా ముందుకు వెళ్ళిపోతారు గుర్రాలు అన్ని కలిపి ఇలా వెళ్ళడానికి అక్కడ ఏం రాజమార్గాలే ఉండవు అడవిలో సింగిల్ ఫుట్ స్టెప్స్ కూడా ఉండవు అటువంటి స్థితిలో రక్షక భటులు దాని రక్షక భటులు అవుతుంది ఈయనేమో ఈయన దాన్ని ఈయన ఒక మృగం వెంట వెంట పరిగెత్తుకుని వెళ్ళి అందరికీ దూరం అయిపోతారు విడిపోతారు వాళ్ళ నుంచి మళ్ళీ తర్వాత కలుస్తారు పెద్ద విషయం ఏం కాదు but some time one hour or two hours ఈయన ఒంటరిగా ఉంటాడు జలాశయం అంటే క్షాణ చాలా దాహం వేస్తూ ఉంటుంది దుర్రమలిసిపోయి అలసిపోయాడు ఏదైనా వెతికేది రెండు నీళ్లు పోసుకుని నోట్లో నీళ్లు పోసుకోవాల్సిన అత్యవసరమైన పరిస్థితి చుట్టూ ఏదైనా జలాశయం ఉందా అని చూస్తే ఎక్కడా కూడా ఒక సరస్సు లాంటిది కూడా కనపడదు ఇంతలోకి ఇలా వెతుకుతూ ఉంటే ఒక ఆశ్రమం కనపడుతుంది ఒక కుటీరం కనపడుతుంది మయా బత్యాంగా భగవంతుడా అనుకుని ఆ కుటీరంలో ప్రవేశిస్తాడు అక్కడ ఒక ముని ఇలా తపస్సు చేసుకుంటూ ఉంటాడు ముని మాతీనం శాంతం నీలితలోచనం ఇలా కళ్ళు మూసుకుని ఆయన ఉంటాడు కళ్ళు మూసుకుని ఉన్నాడు అనుకోండి ఒకడు వాడు తెలుగుగా ఉన్నట్ట నిద్రపోతున్నట్ట సమాధిలో ఉన్నట్ట ఏమో ఏమీ తెలియదు సో ప్రతింద్రియ ప్రాణ మనోబుద్ధి ముపావతం కానీ వాస్తవంలో ఆ మహర్షి ప్రాణాయామం ప్రాణాలని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని నిరోధించినాడు మనస్సు యొక్క చలనమును కూడా నిరోధించి పూర్ణ సమాధి నిష్ఠుడే ఉన్నాడు సో పరస్థానత్రయ పరం ప్రాప్తం మళ్ళీ కొంత వేదాంతం ఎంతప్రతి స్థానత్రయ పరం జాగ్రత్త స్వప్న సుశుక్తి అనే మూడు అవస్థలకి అతీతమైన ఏ సమాధి అనే అవస్థ కలదో దాని ఎందు నిలిచి ఉన్నాడు బ్రహ్మభూతం అవిక్రియం ఆ అవస్థలో ఆయనకి పరబ్రహ్మకి భేదమేం లేదు జీవభావం పూర్తిగా తొలగిపోయింది మనస్సులో ఎటువంటి స్పందన చలనము లేదు ఇంద్రియ వ్యాపారాలన్నీ స్తబ్దుగా పడి ఉన్నాయి ఆ స్థితిలో ఉన్న మహర్షిని ఏం చూశారు ఈయన పరిస్థితి ఎలా ఉంది విశిష్యత్తాను పొలాలుగా ఎండిపోతూ ఉన్నది ఉదకం తథాభూత మయాచత ఆ దాహంలో ఎదుటివారి పరిస్థితిని గమనించే స్థితిలో ఈయన లేడు మంచినీళ్ళు కాకపోతే ప్రాణం పోతుందనే స్థితిలో ఉన్నాడు వెళ్ళే ఏమయ్యా మన మంచినీళ్ళు ఇయ్యి అని అడిగాడు తృణ భూమ్యాది రసం ప్రాప్త తాను మహారాజు వన వనవాసులను తపస్సు చేసుకునే మునులను వాళ్ళ ఆశ్రమాలని రక్షించేటువంటి దేశ నాయకుడు తాను వెళితే ఈ ఎక్స్పెక్ట్స్ తృణ అంటే గడ్డితో చేసిన ఒక ఆసనం వేసి భూమి ఒక చిన్న అడుగు మీద కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి తర్వాత ఇటువంటి సత్కారాలకి ఆయన అలవాటు పడి ఉన్నారు ఎందుకని మహారాజు గారు వెళ్ళి అనేక సార్లు అనేక ఆశ్రమాలకు వెళ్తే ఇటువంటి సత్కారాలన్నీ వచ్చింది అప్పుడు ఆరోగ్యంగా మంచిగా ఉన్నప్పుడు అలాంటి సత్కారాలు చేసేవారు ఇప్పుడు తీరా దాహంతో బాధపడిపోతున్నప్పుడు ఆయన కదలదు మెదలదు సత్కారం లేదు కూర్చోమని మాట లేదు మంచి కావాలయ్యా అని అడిగితే కూడా సమాధానం లేదు అవజ్ఞాతమివాత్మానం ఇంత అవమానం చేస్తారా నన్ను ఈ ఆశ్రమాలన్నింటినీ నేనే రక్షిస్తున్నాను మహారాజునే ఇంత అవమానం చేస్తారా మన్యమాన శుచికోప కోపాన్ని అంటే మనిషి కోపం పొందేరు అంటే వాడికి ఆ జ్ఞాన నేత్రము మూసుకుపోతుంది ఇంకా సత్యాన్ని దర్శించలేదు అరే ఆయన తపస్సు చేసుకుంటూ బహుశా సమాధి స్థితిలో ఉన్నాడేమో అనే ఆలోచన చిన్న పిల్లవాడికైనా వచ్చేస్తుంది పెద్ద సమస్య కాదు కానీ కోపిష్టి వారికి మాత్రం అంత చిన్న ఆలోచన కూడా కలగదు ఎందుకంటే కోపము అది బుద్ధినాశాన్ని కలిగిస్తుంది సో జాయతోషయాంశ సంగస్తేషుడిగా అయితే సంఘా సంజాయితే కామ కామాత్ క్రోధో విజాయితే క్రోధాత్ సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధినాశ వాడికి ఉండే వాల్యూ సిస్టమ్ మెమొరీ వివేకము విజ్ఞానము ఆలోచించే సామర్థ్యము ఇవన్నీ కూడా నశిస్తాయి నశించి ఎదురుకుండగా ఎవరు ఉంటే వాళ్ళు తల్లిని తండ్రిని లేక ప్రియురాలని భార్యని పురుషులని స్త్రీని విభాగం లేకుండా అని పెద్దని తేడా లేకుండా చేతిలో ఏదుంటే దాంతో మొహాన్ని వేసుకుంటారు ఇది కోపం వచ్చిన వాడి యొక్క లక్షణం ఆ క్రోధానికి ఎప్పుడు మనిషి వశుడు కారాదు ఎంతటి మహాత్ముడైన క్రోధానికి వశుడయ్యేదంటే పాపకర్మలు చేసి చేయండి ఆ పొరపాటు చేసిస్తాం తర్వాత జీవించినంతకాలం రిగ్రెట్ చేస్తాడు ఏం లాభం సో ఆ విధంగా ఆయనకి కోపం వచ్చేసి ఆ చాలా చికాకులో చాలా పెద్ద క్రోధాన్ని పొందాడు తద బ్రహ్మషేషే గతాసు మురసంష నిర్గచ్చన్ నాకు మరొకటి అనేటువంటి ఒక పెద్ద చికాకుతోటి ఆశ్రమం నుంచి విసురుగా మహావేగంగా బయటకు వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే ఆ గేటు దగ్గర చిన్న వెలుగు వెదురు కర్రలతో కట్టిన గేటు ఎలా ఉంటుంది ఆ సినిమాలు ఎలా ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండవు సో ఆ గేటు దగ్గర ఆ చేతిలో ధనస్సు ఉంటుంది ఆయనకి ఇప్పుడు కూడా చేతిలో కత్తున్న వాడికి మనం జాగ్రత్తగా ఉంటాం చేతిలో కత్తున్న వాడు ఏం చేస్తాడు ఆ కత్తు ఇలా కొడతాడు ఆ పక్కన కొమ్మను ఇలా కొడతాడు ఏదైనా నేల మీద ఏదైనా గుర్తు ఉందనుకోండి దాన్ని ఇలా గుర్తుతాడు ఏదో చేస్తూ ఉంటాడు కత్తున్న చెయ్యి ఏదో మరో నోరు ఊడిపోతుందో ఏదో సాగుతాం ఆ విధంగా ఆ ధనస్సు యొక్క అగ్రభాగంతో అక్కడే ఒక తట్టిపోయిన పాము ఒకటి పడి ఉంటుంది అది అంత పరిశీలనగా కూడా పోలేదా ఆయన కోపంతో ఆ పోవాయి నేను వస్తే ఆ మాత్రం మర్యాద కూడా నీకు చేయడం తెలియదా అని ఆ ధనస్సుని ఇలా విసురుతాడు ఆ విసరడంలో ఈయన ప్రారంభం బాగులేక సో ఆ ధనస్సు యొక్క అగ్రానికి ఆ కుంకీలా ఉంటుంది చూడండి ఆ కుంకీకి పాము తగులుకుని అది పైకి వేస్తుంది దాన్ని ఇలా విసురుతాడు సికాకుతో ఆ విసరడంలో అది వెళ్ళి ఆ మహర్షి యొక్క మెడలో పడుతుంది ఇలా వెనక్కి విసిరేసి ముందుకు వెళ్ళిపోవడమే కానీ మనం విసిరిన పాము ఆయన మెల్లవ పడిందని ఈయన గమనించడం కూడా గమనించదు ఆ తచ్చిన పాము ఈయన ముందుకు వచ్చేస్తాడు ఈ లోపల ఆయన్ని వెతుక్కుంటూ ఈ రక్షక భటులు వాళ్ళు వస్తారు వాళ్ళు ఆయన్ని అయ్యా రండి తీసుకెళ్తారు మంచి ఇస్తారు ఇంకా అన్నీ ఉంటాయి ఎవరిథింగ్ హ్యాపీ సో ఆయన వెళ్తూ అనుకుంటాడు ఏదో మనం విసిరింది ఆయన మీద పడ్డట్టుందే అని అనిపిస్తుంది అనిపిస్తే ఆయన అనుకుంటాడు వృషా సమాధి రాహో స్వీకరి పుణ్యశ్యాత్ శత్రబంధుభి ఆ వీడికి మనం ఏదైతే సత్కారం చేసేది అనే అహంకారంతో అలాగే దొంగ సమాధి మృషా సమాధిలో ఉన్నాడు ఆ వాడి గురించి వాడి మీద ఏం పడిందో ఏం పడలేదో అవన్నీ చూడాల్సిన వాటి అవసరం నాకేముంది అనే ధోరణిలో ముందుకు అప్పుడు పూర్తిగా గమనించడం కూడా గమనించండి చూడండి ఒక రెండు నిమిషాల క్రోధం ఎంతటి పొరపాటు చేస్తుందో మనిషి చేత తస్యపు క్రోధి తేజస్వి విహరం బాలకోర్భతై అక్కడే ఒక గొడవ ఉంటారు వాడి వెళ్ళి పరిస్థితి కత్తి ముందు వాడు పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు ఆ దూరంలో ఈ మహర్షి యొక్క కొడుకు మిగిలిన ముని కుమారులతో కలిసి గోటి బిళ్ళ ఏదో ఆడుతూ ఉంటాడు కాబట్టి ఏదో సన్ వెళ్ళి వాడి చెప్తాడు సరే మీ నాన్న మెళ్ళలో మీ నాన్న ఇలా సమాధిలో ఉన్న వాళ్ళందరూ సమాధిలో ఉండడం సమాధి సత్యమని మీ నాన్న సమాధిలో జపం చేసుకుంటుంటే ఆయన మెళ్ళలో చచ్చిపోయిన పాము చూసి చెప్తే ఎలా వచ్చిందిరా అని అడుగుతాడు ఎలా వచ్చిందంటే ఇప్పుడే ఒక ఒక పెద్ద ఆయన వచ్చాడు రా ఆయన వాటం చూస్తే మహారాజులో ఉన్నాడు ఎందుకంటే ఇంతకు ముందు మహారాజు రావడం అది ఉంది సో వీళ్ళకి అంత అమాయకులే కాదు వీళ్ళ వేరే విద్యార్థులు మంచి తెలివితేటలు ఉన్న వాళ్ళే సో గుర్రం మీద వచ్చాడు వాడు ధనస్సుతో ఇలా విసిరాడు అది వచ్చి ఈయన మెళ్ళో పడింది వాడే మెళ్ళో వేసాడు సో ఒక వార్త ఇలా వెళ్ళటంలో అదేదో అనుకోకుండా పడిందనో కోపం మీద వేసేదనో అంత వెయ్యాలని పెద్ద పద్ధతులతో వేసిన వాడు కాదు అని అంతలాగా కరెక్ట్ గా ఎందుకు చెప్తాడు ఇంకోటాడు వీళ్ళలాగా వీరికి ప్రోత్సాహం కలిగించారు వాణ్ణి తప్పుపట్టడానికి లేదు వాడి చిన్నతనం వాడికి హితోలంఘిత మర్యాదం తక్షక సప్తమేహని భక్ష్యతి కులాంగారం చోదితో మే తతద్రోహం మా నాయన గారికి అంత ద్రోహం చేస్తాడు అవి సాధారణంగా పిల్లలు చిన్న వయసులో తండ్రిని బాగా ప్రేమిస్తారు ప్రేమిస్తారు డిగ్రీ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఒక అమ్మాయితో వివాహం అయిన తర్వాత ఆ ప్రేమ డైరెక్ట్ ఛానల్ మారుతుంది అప్పుడు ఇంకా తండ్రిని అంత బలంగా ప్రేమిస్తారు అప్పుడు కనుక తండ్రి తన జాగ్రత్తలో తాను ఉండకపోతే ప్రభుత్వం ఇది మామూలు వ్యవస్థ దీనికి ఎక్సెప్షన్ కాదు ఆ చిన్నతనంలో మాత్రం నాన్నగారి మీద ఎవరైనా అంటే అనుభవం నాన్నగారు ఏదైనా అంటే మాట మర్యాద తండ్రి వెనకాలించేదా ఉండేరా పర్వాలేదు రా తండ్రి వీడిని సముదాయించిన వీడు సముదాయింపబడ్డాడు అలా ఉంటారు సాధారణ వీడు ముని బాలకు అటువంటి పైగా వేద వేత్త గొప్ప తపస్యాలి సో గొప్ప తపస్సిద్ధి కలవాడు ఆ యొక్క ఇరవై ఏళ్ళ వయస్సులోనే అంతటి సిద్ధి కలవాడు సో అతను వెంటనే వాగ్వజ్రం విశ్వసత్య వాగ్రూపమైన వజ్రాన్ని విడిచిపెట్టాడు మహారాజు గారు పరీక్ష మహారాజు ఏమిటా వాగ్వచ్చినము ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తాడా వీడు మా తాతి గారికి మా తండ్రి గారికి ఎంతో ద్రోహం చేస్తాడా ఆ వంశానికే మొత్తం ఎత్తిపెట్టేటువంటి దుష్టుడు అని అంటున్నాడు వారిని ఈ క్షణం నుంచి ఏడు రోజుల లోపల తక్షకుడు అనేటువంటి భయంకరమైన సత్వము కలిగి వారు మరణిస్తాడు అని శపించేశాడు వీడు మా అంతకంట కోపిస్తుంది పరీక్ష మహారాజు కోపానికి పది రెట్లు కోపం లేదు పరీక్ష మహారాజు మాట వరకు వీడు తనకున్న తపశ్శక్తినంతని ఖర్చు పెట్టి ఓ శాపాన్ని ఆయన మీద పారేస్తాడు సరే వచ్చాడు ఆశ్రమానికి తమోధ్యేత్యాశ్రమం బాల గలే తర్ప కలే బలం స్థితరం వీక్ష్య దుఃఖాత్త ముక్త కంఠోరురోధ వచ్చి తండ్రి ఎదుర్కొన్నా కూర్చున్నాడు ఆయన మెడలో ఆ సర్పము మృతదేహం వేలాడుతుంది శాపం ఇచ్చాడు అది ఒక పెద్ద ఆందోళన మనసులో ఉంది తన చేసిన పని తప్పు రైతో ఎవరైనా చిత్తడం తేలిక చిక్కిన తర్వాత పశ్చాత్తాపము దుఃఖం ఉంటాయి తండ్రి గారిని చూసి చాలా దుఃఖం కలుగుతుంది ఆయన మీద ఎంత అపకారం అవమానం చేశారా అని ముట్టుకుని చేద్దామంటే ఆయన సమాధికి భంగం చేయడం ఇష్టం లేదు ఆయన ఎదుర్కొండా అలా కూర్చుని వీడు ఏడుస్తూ కూర్చున్నాడు ఈ లోపల వీడు ఏడుపు కొంచెం వినపడింది ఆయనకి సమాధి కూడా ఇంకా పూర్తయ్యే సమయం అయింది ఆయన ఆ సమాధి నుంచి వెళ్ళిపోతారు నేత్రే అలా కళ్ళు తెలుస్తూనే పరిచయ జ్ఞానం కూడా వచ్చింది నేత్ర రూప జ్ఞానంతో పాటు స్పర్శ జ్ఞానం ఏ క్రమంలో ఏదో ఉన్నట్టుందే అని ఆ మృతి వరగాన్ని తక్కువని చూసి అబ్బాయి పారేశారు ఇది నా మీద కల వస్తుంది ఎదురుకుండా అప్పుడు కుర్రాన్ని చూశారు వాడు ఏడుస్తూ ఉన్నాడు తస్మాత్ జీరోదిషి రమన్న ఎందుకు ఏడుస్తున్నావు అని అయితే ఇలా జరిగింది నేను ఆయన శాపం నిశమ్య శబ్ద మతదరహం నరేంద్రం అనే శాపం ఇచ్చేవా మహారాజు ఆయన ఆయన ఆ శాపానికి అర్హుడు కాదు అంత అంత పాపమే ఆయన ఏం చేయలేదు ఆత్మజమభ్యనందత్ కొడుకుని శభాషరా నా మాట నిలబెట్టావు వాడికి తగిన బుద్ధి చెప్పామని ఆయన ఏమీ అలా అభినందించలేదు పైగా అంటాడు అహోహోపతాం మహదజ్ఞతే కృతం ఎంత పాపాన్ని చేసావు అల్పీయసి ద్రోహ ఉరుగమో ఆయన ద్రోహం చేసాడే అనుకో చిన్న ద్రోహం చేశాడు ఏ ద్రోహం చేశాడు ఇదిగో ఇప్పుడు బయట విసిరేసాను అయిపోయింది అవసరమైతే వెళ్ళి రెండు ఎప్పుడు నీళ్లు పోసుకొస్తాను అక్కడతో దాటం ఇంత చిన్న ద్రోహానికి అంత భయంకరమైన దండనని విధించటము అయ్యో చాలా తప్పు చేసేవాడు ధర్మపాలు నరపతి నేను ఆయన ఎదుగుతున్నాను పరీక్ష మహారాజు వచ్చాడని మీరు అంటున్నారు కదా ఆయన చాలా ధర్మాత్ముడు సమ్రాట్ బృహద్రవాహ గొప్ప కీర్తి గలవాడు సాక్షాత్ మహాభాగవత సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క బంధువు ఏదో ఏదో పెద్ద బంధుత్వం పెద్ద బంధుత్వం కంటే అక్కడ ప్రేమ భక్తియే ప్రధానమైనది రాజే కేవలం రాజే కాదు ఋషి కూడా ఈ మన హిందూ సంప్రదాయం యొక్క గొప్పతనం ఏంటంటే రాజు ఋషిగా ఉండేవాడు పూర్వం రాజు అయితే ఋషిగా ఉండేవాడు ఈనాడు you cannot say the same thing about an MP అదన్ ఎమ్మెల్యే ఆయన ఋషిలాంటి అండి అని చెప్పదగ్గ వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా ఋషిగా ఉండొచ్చు బహుశా ఓ వాజ్పేయి గారు ఎవరినో ఆయన ఋషిలాంటి మనిషిని మనం అంటే సో ఉంటారు అసలే లేకపోరు అసలే లేకపోతే సమాజం ముప్పకూడదు సార్ మహాత్ములు గొప్ప సమాజం సేవ చేసేటువంటి కృషి చేసిన వాళ్ళు ఉంటారే మన చంద్రబాబు గారే ఉన్నారు నేను ఒక రాజకీయ నాయకులు అనుకున్నారు అంటే నేను వాళ్ళ నేను గుర్తిస్తున్నాను సో కానీ చాలా తక్కువ అయిపోయింది ఆ సంప్రదాయం అప్పట్లో రాజు అంటే ఋషిగా ఉంది ఋషులు కూడా రాజకీయకి వెళ్ళి నేర్చుకున్నటువంటి సందర్భాలు ఉపనిషత్తులలో ఎన్నో ఉంటాయి ఆయన ఆయన ఆయన్ని హయమేధయ ఆయన అన్ని అశ్వమేధయ చేసిన మహాత్ముడు ఆయన మీద అంత శిక్షణ ఆయన పైగా మీరు ఏమని చెప్తున్నారు ఆయన దాహంతో వచ్చి వచ్చాడు మన దగ్గర మంచినీళ్ళు ఏవో ఇచ్చే సత్కారం చేయలేదని మనం పశ్చాత్తాపడాలి ఆయన అలాంటిది ఆయనకి శాపం ఇవ్వటం అవ్వబ్బా ఎంత పొరపాటు చేసాం మనం అని ఆయన బాధపడతారు ఇంక చేయగలిగింది నేను ఎదుర్కోవచ్చని ఆ కొడుకుని పంపించేసి ఇది పుత్ర ప్రసాదేన సోమతత్తో మహాముని స్వయం విప్రకృతో రాజ్యా నైవాసం తదచింతయత్ అంటారు ఈయనో భక్తుడు మరో భక్తుడు అరే తన మీద పాముని చచ్చిపోయిన పాముని తిరిగి నాకు అపకారం చేశాడు అనే ఆలోచన ఒక్కసారి కూడా ఆయన మనస్సులో తగలలేదు even one second it did not అక్కర్తుంది ఆ మహాత్ముడు ఆ మహారాజు మనం ఎంత అపకారం చేసేదనే ఆలోచనే వచ్చింది కానీ ఈ ఆలోచన అతనికి రానేలేదు సరే ఎలాగ దీనికి పరిష్కారము అని ఆలోచించి వెంటనే ఒక శిష్యుని తీశారు విజయరే నువ్వు మహావేగంగా పరీక్ష మహారాజుకి వెళ్ళి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం అంతా అయిపోతుంది అని పంపించారు సరే ఆ విషయం వాడుతుంది ఇంకా పరీక్ష మహారాజు ఆయన ఆశ్రమం నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయినాడు ఈ లోపల రక్షక భటులు వచ్చారు ఆయన మంచినీళ్ళు అవి ఇచ్చారు ఆ మంచినీళ్ళు తాగాడు తాగి ఆలోచిస్తున్నాడు ఇలా అహో చింతయన్ ఆత్మకృతం నేను ఏం ఆ దాహం ఇవ్వలేదనేటువంటి కోపంతో ఆ ధనస్సుతో ఏదో ఒక చచ్చిపోయినటువంటి శవాన్ని ఆ స్వామి యొక్క దేహాన్ని విసిరేనే అది ఆయన నెలలో పడ్డట్టుగా సౌండ్ కూడా వచ్చింది నాకు పడిపిస్తాను అసలు అలా ఎందుకు విసిరి నాకు చేస్తుంటే అలాంటి పని ఎందుకు జరిగింది అహోమయా నీచమనావ్యవస్కృతం నిరాగ సిద్ధ్రహ్మణి గూఢతేజసి ఆ మహాత్ముడు నా విషయంలో ఏం అపరాధం చేశాడు ఏమి చెయ్యలేదనే కదా నా కంప్లైంట్ ఏదైనా చేస్తే కంప్లైంట్ ఉండాలి కానీ ఏమి చెయ్యలేదని నాతో ఆయన మాట్లాడలేదు how that can be complaint తప్పుగా మాట్లాడితే కంప్లైంట్ అవ్వాలి సో ఆ చాలా గొప్ప పూర్ణమైన చేపించుకున్నవాడు అప్పుడు అనుకున్నా ఆయన మిథ్యా సమాధి అంటే నటిస్తున్నాడు సమాధి అని అలా అనిపించింది కానీ బహుశా అలా ఇవ్వకపోవచ్చు నటించవలసిన అవసరం ఏమైంటుంది నేను ఇలా వెళ్ళేప్పటికీ అప్పటికే ఆయన అలా కూర్చుని ఉన్నాడే నన్ను చూసి ఆయన అలా కూర్చున్నట్టు నాకు అనిపించలేదు why must be why it could be mistake be real only అటువంటి మహర్షి విషయంలో నేను చాలా పొరపాటు చేశాను అని అనిపిస్తున్నాడు వెళ్తుండగానే పశ్చాత్తాపడుతున్నాడు అంతటి మహాత్ముడికి నేను చేసిన అవమానానికి నా మీద ఏమి ఆపద రాబోతుందో అని అనిపిస్తుంది ఎందుకంటే ఉత్కటమైన పాపం చేస్తే ఎంతనే ఫలం వస్తుందని అంటారు కదా ఏమో నాకేమీ కష్టం నన్ను ఎదురు చూస్తుందో కొనే వస్తే రాని తదస్సు కామం యథ నిష్కృతాయమే యథాన కుర్యాం ఇలాంటి మహాపాపం చేసినప్పుడు ఏదైనా కష్టం వస్తే ఒక ఈ పాపం వల్ల ఈ కష్టం వచ్చింది అనే ఒక జ్ఞానం కలిగి మళ్ళీ మానవుడు అటువంటి పొరపాటు చేయకుండా ఉంటారు కాబట్టి దానికి నిష్కృతి రావడమే మంచిది అని అనుకుంటున్నాడు ఇలా ఆలోచిస్తూనే ఇంటికి వెళ్తాడు అంతఃపురానికి వెళ్తాడు అంతా వికలంగా ఉంటుంది ఈ కూడా ద్వారపాలకుడు పరిగెత్తుకొస్తాడు వచ్చి మహారాజా ఎవరో మహర్షి యొక్క ఆ శిష్యుడు వచ్చి మీకోసం వేసి ఉన్నాడు అనేది మహారాజు స్వయంగా పరిగెత్తుకొచ్చి తీసుకురా లోపలికి అని ఆ మహర్షి యొక్క శిష్యుడు లోపలికి వస్తారు వస్తూనే చెప్తారు చూడు శమీక మహర్షి ఇలా చెప్తున్నారు ఆయన కుమారుడు నీకు ఒక శాపాన్ని ఇచ్చాడు ఆ శాపం ప్రకారం నీవు ఏడు రోజుల కంటే ఎక్కువ జీవించవు అని చెప్పేసి సరే మహారాజా ఆయన కొంత అతిథి మర్యాద చేసి ఆయన సత్కరించి చేస్తారు సరే ఆయన వార్తిత్యం లేస్తే తప్పు కదా శిష్యుడు మాత్రం అంతకంటే ఏం చెప్తాడు మహారాజు కూర్చుని నాకు అవ్వాల్సిందే ఇది మంచిదే నచిరే నలం ప్రసక్తి విరక్తి కారణం అసలు సంసారం నుండి పూర్తిగా నిమగ్నం పడిపోయి ధర్మాధర్మములనే ఆలోచన కూడా లేకుండా తప్పు చేశాను అక్కడ కోపాన్ని తెచ్చుకున్నాను పైగా ఈ మధ్యన ఈ పొదలాలసత పెరిగి అసలు వైరాగ్యం అనేది లేకుండా అయిపోయింది జీవితంలో ఉన్న ఈ కారణంగానైనా కొంత విరక్తి అనేది మనస్సుకి వచ్చినది ఏమో ఇది ఆపద రూపంలో వచ్చినటువంటి ఒక వరమే కావచ్చు అని అనుకుంటున్నాడు అథో విహాయే ఇప్పుడు పుణ్యము పాపము ఈ రెండింటినీ కూడా నేను పక్కన పెడతాను పాపం చేస్తే నరకమని పుణ్యం చేస్తే స్వర్గలోకమని ఈ రెండింటినీ కూడా పక్కన పెట్టి కేవలము ఆత్మజ్ఞానము పరమేశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శించుట అనేటువంటి ఆ జ్ఞాన మార్గంలో నేను వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను దానికి ముందుగా దానికి పునాదిని వేసేటువంటి ఒక భక్తిని కృష్ణాం ఆ శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములను భక్తితో ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే నా ఈ పాపములకు నిష్కృతి అవుతుంది సరే నేనేం చేస్తానంటే నేను ఇంకా ఈ ఏడు రోజులు కూడా ఇంట్లో కూర్చుని అంతఃపురంలో కూర్చుని ఇక్కడ వ్యవహారాలను సర్దుతో వీళ్ళు రాస్తూ రాసిన దాన్ని మళ్ళీ మారుస్తూ ఇదంతా ఏమీ ఎండ్లెస్ సో వెంటనే జనమే మహారాజ్ జనమే చేయండి పిలిపించేసి ఎనభై చేయండి పట్టాభిషేకం అదే క్షణంలో చేసేసి మంత్రులకి జాగ్రత్తగా రాజ్యాన్ని చేసుకోండి మీరు ఎనభై చేయండి అడ్డు పెట్టుకుని ఆయనకి శిక్షణ ఇచ్చుకుని రాజ్యాన్ని చేయండి అని వాళ్ళకి చెప్పేసి అంతఃపురానికి వెళ్లి భార్యతో విరావతితో గురువు నాకు ఏడు రోజుల ఆయుర్దాయం ఉన్నది ఏడు రోజులు నీ పక్కన నేను కూర్చుంటే నీకు సుఖమా నాకు సుఖమా కాబట్టి నువ్వు you take care of yourself గుణం భూయాత్ అని ఆవిడ రాజీ భోజనాన్ని వెళ్ళిపోయి అమర్త్య నద్యాం సరస్వతీ నదీ తీరం సరస్వతీ నదా యమునా నదా ఫస్ట్ ఏదో నది నది గంగా గంగా నది నది అంటే దేవనది దేవనది అంటే గంగా నది సో అసలు ఆ సందేహం నాకు ఎందుకు వచ్చింది సో అమర్త్య అమర్త్యన గంగా నది తీరాన సో గంగా నదికి సమీపానికి వెళ్ళి ఆ తీరాన అక్కడ ఒక చిన్న పాట లాంటిది లేదు మహారాజు తలుచుకుంటే ఇంత ఆశ్చర్యం గొడవే ఉన్నది వెంటనే ఒక చిన్న కుటీరం లాంటిది ఆయన సేవకులు ఆయనకి ఏర్పాటు చేసి ఇస్తారు ఎవరని నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఆజ్ఞ జారీ చేసి ఆ కుటీరంలో కూర్చుని ఆయన ఆ శ్రీకృష్ణుని ధ్యానం చేస్తూ కూర్చున్నారు ప్రాగోపవేశం చేసి కూర్చున్నారు వ్యవసాయ యుక్త ప్రాచీన మూలేషు కుశేషు భూధీర గొప్ప ధైర్యశాలి ఏడు రోజుల్లో మృత్యు వస్తుంది కదా అని ఉడికిపోయి ఈ మృత్యుని ఎలాగ తప్పించుకోవాలనే ప్రయత్నం ఆయన మొదలుపెట్టలేదు మహాధైర్యంతో దాని మృత్యుని ఎప్పుడైనా వచ్చిందే సో దీనికోసం మనం బెగపెట్టుకోవాల్సిందే ఉంది అని గర్భాసనం పరుస్తుంది ఆ గర్భము యొక్క అగ్రభాగాలు ప్రాచీన కూర్చున్నట్టుగా గర్భాసనం పరుస్తుంది అలా ఉత్సవాన్ని శాస్త్రం దాని మీద కూర్చుంటారు ఉత్తర ముఖంగా కూర్చుంటారు గంగా గంగానది యొక్క దక్షిణ తీరం ఉంటూ ఉత్తర ముఖంగా కూర్చుని సో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ కూర్చుంటారు ఈ రోజులో మహారాజు గారు గంగానది తీరానికి వెళ్తే అక్కడికి పోయి మహాత్ములు ఇంట్లో కూర్చుంటే మహాత్ములు కనపడరు కానీ గంగానది తీరాన్ని మహాత్ములు అందరూ అక్కడికే కన్వర్ట్ అయ్యే పాయింట్ ఈ మహారాజు వచ్చి గంగానది తీరాన్ని ఒక చిన్న హట్టరాజు వేసుకుని కూర్చున్నాడు రాయోపదేశం చేసి జపం చేస్తూ కూర్చున్నాడు అనే సంగతి పెద్ద దావానంలా వ్యాపిస్తుంది వార్త మహాత్ములందరూ అరే అంతటి మహాభాగవతుడు అప్పటికే ప్రఖ్యాత ఆయన గొప్ప మహా శ్రీకృష్ణ భక్తుడని సరే మనం వెళ్ళి ఆయన్ని చూసి ఆయన ఆశీర్వదిస్తాము అని వాళ్ళందరూ ఒకరికి తయారయ్యారు రాజోవాచ వాళ్ళని చూసి ఆయన వాళ్ళని మళ్ళీ దాంతో కూడా ఒకరికి అతిథిమయ్యారు ఎంతటి డెస్పెట్ బెడ్ మీద ఉన్న ఒక మిత్రుడు చూడడానికి వచ్చినప్పుడు ఆ రాబోయే కూర్చో అని పలకరించాల్సిన ధర్మం అవుతుంది సో ఆయన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళతో ఒక చిన్న ప్రసంగాన్ని చేస్తున్నారు సమాగతా సర్వత సర్వే వేదాయత యథా శ్రీపృష్ఠే అయ్యా మహాత్ములారా మీరు అందరూ వచ్చారంటే నాలుగు వేదాలు మూర్తులను దాల్చి నా వద్దకు వచ్చినట్టుగా అనిపిస్తోంది ఒక ఆయన సమవేద విద్వాంసుడు ఇంకొకడు యజుర్వేదంలో పండితుడు మరొకటి అధర్మ వేద విద్వాంసుడు ఇంకొకడేమో ఋగ్వేద పండితుడు నాలుగు వేదాలే నా దగ్గరికి నడిపి వచ్చాయని అనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే సో మీరు నాకు ఒక సందేహం ఉన్నది మీరు ఏమైనా ఆలోచన చేసి నాకు చెప్తారా తతశ్చవృక్ష్యమిమం హి పృక్షే విద్రభ్య విప్రాహృత్యతాయాం సర్వాత్మనా నియమానైశ్చృత్యం శుద్ధం చత్రాభియుక్తా మీరందరూ కూడా చాలా మహాత్ములు ఆలోచన చేసి నాకు ఈ సంగతిని మీరు తెలుపు చేయండి ఏమిటంటే కొద్ది రోజులలో నిస్సందేహంగా మరణించబోయే వ్యక్తి ఏ రకంగా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే పూర్ణ ఫలాన్ని పొందగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక పదేళ్ళ ఇరవై ఏళ్ళ జీవితం ఉందనుకోండి ఆ కొంతకాలం కర్మయోగం చేయండి ఆ తర్వాత ఆత్మ షెడ్యూల్ ఇవ్వండి ఏముంది షెడ్యూల్ ఏముంది సో సెవెన్ కాబట్టి మీరే చేసి చెప్పండి దానం గొప్పదా ధర్మం గొప్పదా తపస్సు గొప్పదా లేకపోతే ఈ మెడిటేషన్ రోతోని మెడిటేషన్ స్పిరిచువల్ మార్కెట్ ఇస్తే white market so what tell me something అన్నింటి ఈ సాధనలన్నింటిలో సారభూతమైంది ఏదో మీరు ఒక క్యాప్సూల్ లాగా నాకు చెప్పగలిగితే నేను దాన్ని అధిష్టం దాన్ని నేను పాటించి నేను ప్రార్థన అయ్యే ప్రయత్నం చేస్తాను మీరు అందరూ వచ్చారు కనుక మిమ్మల్ని నేను ఈ ప్రార్థన చేస్తున్నాను మీరు ఆలోచించి నాకు తొందరగా చెప్పండి అని అడుగుతాను ఈ లోపల ఎవరో వస్తున్నారు చూడండి తత్రాగమత్ భగవాన్ వ్యాసపుత్ర సుఖ భగవాన్ సుఖ మహర్షి అక్కడికి ఇచ్చేస్తున్నారు ఇక్కడికి ఎందుకు రావాల్సిన పని ఆయనకి ఏమిటి యదృచ్ఛయా మనం చేశాను ఆయన నారద మహర్షి ఎదురు యాదృచ్ఛికోముని ఈయన అనగారు యాదృచ్ఛికోముని సో ఎదురుచ్ఛయా అంటే అనుకోకుండా వచ్చాడు అక్కడికే రావాల్సిన అవసరం లేదు ఎక్కడికైనా వెళ్ళొచ్చు బట్ అక్కడికి వచ్చారు ఏదో ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ కొంచెం ఫేవర్ చేసి ఇక్కడ వచ్చారు ఈ ఎదురుచ్ఛాల ఎదురుచ్ఛాలే పదం గీతలో వస్తుంది ఎదురుచ్ఛాలాద సంతుష్ట లభించేతం లభించిన దానితో సంతోషపడాలి అనుకోకుండా మన ప్రయత్నం ఏమీ చేయకుండా ఏది లభిస్తే దానికి సంతోషించాలి అని అక్కడ శ్రీకృష్ణుడు పోలిస్తారు అక్కడ ఎదుర్చానికి అర్థం ఏమిటంటే ఈ జగత్తులో ఏది ఎదుర్చ అనుకోకుండా అలా అకస్మాత్తుగా కారణం లేకుండా జరగదు ఎదురుచ్చ అంటే ఈశ్వరేచ్ఛ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఏదైనా లభిస్తుంది అంచేతను ఎదురుచ్ఛ లాభ సంతుష్ట అంటే ఏమిటి నీకు లభించినది తక్కువ అనుకోవచ్చు అది తక్కువ అవడానికి ఎదరవాడు కారణం కాదు వారి మనస్సు చిన్నది కాబట్టి నాకు తక్కువ లభించింది అని అనుకోకూడదు ఈశ్వరుడు పంపించేదాడు ఆ ఈశ్వరుడు పంపించింది తక్కువగా ఉన్నది అసలు ఈశ్వరుడు పంపించిన దాని ముందు తక్కువగా ఉన్నది అనే భావన రావడమే అపరాధం అవుతుంది ఎదరవాడు ఇస్తే తక్కువ ఎక్కువ అనే జడ్జిమెంట్ ఈశ్వరుడు ఇచ్చిన దాని మీద జడ్జిమెంట్ ఏముంది నో జడ్జిమెంట్ ఆయన కూడా డెపోటిజంతో ఏమీ ఇవ్వడం ఆయన కూడా కర్మఫలాన్నే ఇస్తాడు సో ఈశ్వరు ఎదరవాడు ఇచ్చేది అనుకుంటే వీటికి సంతోషము అసంతోషము రెండు పరిస్థితులు ఉంటాయి విస్మరిస్తే అసలు ప్రసక్తి లేదు కాబట్టి ఏది లభించినా ఈశ్వరుని అనుగ్రహం చేయడమే లభిస్తుంది చీమ పుడితే ఆ ఈశ్వరుడు ఆజ్ఞ జారీ చేస్తారో ఆ చీమను అనుకుంటుంది దాని జాగ్రత్తగా తీసుకుంటున్నాడు లేదా దాన్ని నడిపేపోతుంది అనుకుంటున్నా సో ఎదురుచ్చారాస సంతుష్ట ఏది లభిస్తే అది ఈశ్వరానుగ్రహం అని భావన చేసి అలా సంతోషంగా ఉండాలి సుమా అధికం లభించినప్పుడు హర్షము తక్కువ లభించినప్పుడు ద్వేషము లేక కోపము ఉండరాదు అని శ్రీకృష్ణుడు గీతలో సాధనలు గీతలు ఆరోగ్యంలో చెప్తారు పరిష్కార సో ఈశ్వరేచ్ఛ నిరుచ్ఛ అంటే ఈశ్వరేచ్ఛ సో నారదుడు వ్యాస మహర్షి దగ్గరికి వచ్చేదంటే అది ఈశ్వరేచ్ఛ చేతనే అలా జరిగింది